ఉండగా అలా ఏనుగు వలె జలంలో ఉపవిష్టమైన ఏనుగు వలె ఇంత ప్రసన్నంగా ఉన్నావయ్యా ఏమో అదృష్టవంతుడి నీకు ఈ ప్రసన్నత ఎక్కడి నుంచి వచ్చిందంటారు అంటే జ్ఞానము వలన వచ్చింది ఆ జ్ఞానం ఎక్కడ సంపాదించేవు అని అనుకుంటున్నాను ఏదు మహారాజు దత్తాత్రేయ మహర్షి త్వమిహిన పృచ్చతాం బ్రహ్మన్ ఓ మహాత్మ నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ఆత్మజ్ఞానంద కారణం నీ ముఖాన్ని చూస్తే నీ హృదయంలో ఆనందము నెలకొని ఉన్నది face is the my index of mind అంట నాకు స్పష్టమైపోతుంది పైగా నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం వచ్చిన సమాధానాన్ని బట్టి కూడా అది నిరూపితమైపోయింది ఇంతటి దివ్యమైన ఆనందాన్ని ఈ ఉల్లాసాన్ని ఈ తిలాసాన్ని నువ్వు ఎలా సంపాదించేవాయా అది ఏదో కొంచెం నా కూడా చెప్పి పుణ్యం పెట్టుకో నాకేమో ఉపయోగపడుతుందేమో ఆ ఉపాయము బ్రూహి స్పర్శ విహీనస్య భవత కేవలాత్మన ఆయన అడిగాడు నీ మనసులో కోరికలు ఏమైనా ఉన్నాయి నాకే కోరికలు లేదు how you could achieve that status, that state of utter desirelessness, how you could achieve మేము ఎన్ని డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకున్నాము అయినా ఇంకా డిజైర్స్ తోటే బాధపడుతున్నాము ఎలా సంపాదన చెబుతుంది so total disregard for future ఏమవుతుందో future total disregard and total desirelessness this is the characteristic of జ్ఞానం అది నువ్వు ఎలా సంపాదించేవా ఏమో దీన్ని మేము ఎంత సంటాలు అలా అవట్లేదే అని అడుగుతుంది అయితే బ్రాహ్మణ వాచ ఆయనకి సమాధానం చెప్దాము చాలా వివేకవంతుడు చాలా మంచి ప్రశ్న వేసాడు ఏదో పిచ్చి ప్రశ్న వేస్తే ఆయన పాటికి తప్పుకుంటాడు మంచి యోగ్యమైన ప్రశ్న వేశాడని ఆయన ప్రేమతోటి సమాధానం చెప్తున్నాడు సంసిమే గురవో రాజన్ బహవ బుద్ధ్యుపాశ్రిత ఓ మహారాజా నాకు చాలా మంది గురువులు ఉన్నారు ఒకడే గురువు కాదు అంటాడు ఎందుకంటే ఆయన మొత్తం ప్రకృతి అంతా ఆయనకి గురువే మొత్తం సమాజము చుట్టూ ఉన్నటువంటి జగత్తంతా ఆయనకి గురువు ఈ జగత్తు ఇది ఒక లాబొరేటరీ ఆయనకి ఆ జ్ఞానికి జగత్తే లాబొరేటరీ జ్ఞాని కళ్ళు మూసేసుకుని ముక్కు మూసుకుని ఎక్కడ హిమే విధత్వే హిమే విసమలవే సో నేను చాలా మంది గురువులను ఉన్నారు నాకు ఈయన దత్తాత్రేయులు అలాంటి ఎప్పుడు సమాజంలో చూసుకుపోతూ ఉంటారు మళ్ళీ దూరంగా ఉంటున్నారు మళ్ళీ సమాజంలో వస్తూ ఉంటారు ఆ రకంగా నాకు ఈ సమాజంలో చాలా మంది గురువులు ఉన్నారు అని అంటారు పైగా ఇంకో మాట్లాడతారు బుద్ధ్యుపాశ్రిత గురువు అంటే ఎవరో అక్కడ ఫిజికల్ గా బయట ఉన్నారనుకున్నావు నేర్చుకునేది ఏదో నేర్చుకుని నా బుద్ధి ఉండే గురువులు జ్ఞానం రూపంగా ఉన్నారు ఎతో బుద్ధి ఉపాదాయ ఈ గురువులందరి దగ్గర కూడా నేను జ్ఞానాన్ని బుద్ధి జ్ఞానం జ్ఞానాన్ని సంపాదించుకుని ముక్తోటామీహ ఈ లోకంలో నిర్భయంగా నిశ్చింతగా నేను సంచారం చేస్తూ ఉంటాను అట ఎక్కడ స్థిరంగా ఉండాలి నేను తిరుగుతూ ఉండడం నా లక్షణం తాం శృణు నువ్వు యోగ్యమైన వాడివి నీకు చెప్తున్నాను ఆ గురువు గురించి చెప్తాను విను అని పృథివీ మొదటి గురువు భూమి ఇప్పుడు మనకి భూమి అంటే అసలు భూమి అనేది ఒకటి ఉందని కూడా మనం గమనించాలి దీన్నే స్మాలర్ పిక్చర్ బిగ్గర్ పిక్చర్ అని నేను ఉన్నాను చూడండి సో మనం ఎలాంటి పిక్చర్ లో బతుకుతూ ఉంటామంటే ఏ జగత్తులో ఇల్లు వాకిలి డబ్బు తర్వాత బంధువులు కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు వాళ్ళు మిత్రులు సోషల్ గ్రూప్స్ క్లబ్బులు పార్టీలు లేకపోతే ఇతర వ్యవహారములు ఉన్నాయో ఇంకా మీరు ఏమైనా కొన్ని జత చేసుకోండి అవన్నీ ఏ జగత్తులో ఉన్నాయో మనము ఆ జగత్తులో జీవిస్తూ ఈ జగత్తు కాకుండా ఇంకో జగత్తు కూడా ఉంది అది ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది అది ఇది ఉన్న చోట అది ఉంది అదో చోట ఇదో చోట లేదు కొంతమంది అలా అది స్వర్గంలో ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే వస్తున్నాను అలాగే అది ఇక్కడే ఉంది దీంతో మ్యూజియల్ అయి ఉంది ఏమిటి ఆ జగత్ ఏమిటంటే ఆ జగత్తులో సూర్యుడు ఉంటాడు నన్ను ఎప్పుడైనా సూర్యుడు గురించి ఆలోచించావా ఆలోచించాలని ఆఫీస్ టైం అయిందని సూర్యుడి గురించి ఆఫీస్ గురించి ఆలోచించావు సూర్యుడి పిక్చర్ లో ఆఫీస్ కమ్స్ పిక్చర్ ఆ ఆఫీస్ తో సంబంధం లేకుండా ఆ జగత్తులో సూర్యుడు ఉంటాడు చంద్రుడు ఉంటాడు భూమి ఉంటుంది జలములు పంచభూతాలు ఉంటాయి జలములు వాయువు ఆకాశము ఉంటుంది అదే నిజంగా పట్టుకుంటా ఉన్నాయి ఎప్పుడు ఉంటుంది కార్లు బస్సులు కావలసిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఇవే ఉంటాయనుకున్నా కానీ పంచభూతాలు ఉంటాయని మేము ఎప్పుడు అనుకోలేదు this is the bigger picture ఈ స్మాల్ పిక్చర్ లో ఉన్నంతసేపు డిజైన్ అండ్ ఫియర్ మనల్ని బంధించి ఉంచుతారు ఆ స్మాల్ పిక్చర్ నుంచి ఆ బిగ్గర్ పిక్చర్ కి వెళ్ళాలి పృథివీ ఉన్నది మీరు పృథివీ అని ఎప్పుడైతే అన్నారో so many things coming to picture పృథివీ అంటే భగవంతుని యొక్క అంశం దాని మీద కాలు పెట్టబోతున్నాం నిద్ర లేవగానే కాబట్టి ఒకసారి దండం పెట్టి కాలు పెట్టాలి అంటే ఆల్రెడీ మీరు పరమేశ్వరుడిని స్మరించడం అయిపోయింది తర్వాత మీరు దేవాలయంలోనే ఉన్నారు అన్ని కాలం వైపు కూడా ఒకప్పుడు కేవలం దేవాలయానికి వెళ్ళినప్పుడే దేవాలయంలో ఉన్నాము no you are in temple all the time therefore పవిత్రములైనటువంటి కర్మలనే ఎప్పుడు చేయాల్సి ఉంటుంది టెంపుల్లోనైనా టెంపుల్ చేయకూడదు కదా టెంపుల్ బయట ఎలా ఉన్నా కానీ టెంపుల్లోనే ఉంటే తప్పు పని చేయకూడదు లంచం టెంపుల్లో ఉండి లంచం ఇచ్చుకోవచ్చా కాబట్టి నేను టెంపుల్లో కూడా తీసుకోవడానికి సిద్ధమే అంటే ఇంకా డిటీరియరేషన్ ఇది అలా కాకుండా టెంపుల్లో ఉన్నాను that makes you clean straighter కాబట్టి ఈ పంచభూతముల యొక్క పంచభూతముల చేతను నిర్మితమైన సమాజ ప్రపంచంలో నేను జీవిస్తున్నాను it looks very simple but this is the point which we miss all the time మనం దీన్ని ఎప్పుడు మిస్ అయిపోతాం అది ఒకటి ఉందని కూడా మనకు గుర్తురాదు సూర్యుడు ఉన్నాడని ఎవరైనా గమనించారండి కానీ అందరూ దేవుడు కావాలని అంటున్నారు కదా సూర్యుడు ఎదుర్కొన్నా ఉన్నాడే దేవుడు నీకు ఇంతకంటే పెద్ద దేవుడు ఏం కావాలి నీకు సపోజ్ ఏ ఏ దేవుడు కావాలి నీకు సపోజ్ చతుర్భుజ చతుర్భుజ ఆకారంలో శంఖ చక్ర కదా అసి ధరించి వచ్చి నీ ముందు నిలబడితే నువ్వేమో ధరిస్తావు ఇప్పుడు రూపంగా నీ నీ ముందు ఉంటే నువ్వేమో ధరించావు ఆయన వచ్చి శంఖము చక్రము పట్టుకుని ఎదుర్కొన్నా నిలబడతాడు పక్కన లక్ష్మీదేవిని పెట్టుకుని అప్పుడు నువ్వేమో ధరిస్తావు ఏం చేస్తావు పార్లమెంటుడు క్యా ఉంటే మహాత్ములు అలా అంటుంటారు సో ఉన్న దేవుడు ఉన్న రూపం నీకు చాలు ఇంకో రూపం ఏదో రూపం చెప్పి ఈ రూపంలో నా ముందుకు వస్తే నేను ఏదో ఉద్ధరిస్తాను ఏమో ఉద్ధరిస్తాం ఏమో అప్పుడు ఇలాగే ఉంటాం కాబట్టి ఇదిగో ఈ పంచభూతములు ఈశ్వరుని స్వరూపము దీన్ని ముందు గుర్తించాలి నేను పృథివీని గురువుగా చేసుకుని ఎన్నెన్నో సంగతి తెలుసుకున్నాను ఓకే ఏం తెలుసుకున్నావయ్యా పృథివిని సమస్త భూతములు తొక్కేస్తూ ఉంటాయి అయినా కూడా పృథివి ప్రొటెస్ట్ చేయదు సహించు కాబట్టి అంటే అందరూ నేను కోరుకుంటాను మీరు నన్ను తొక్కుతూ ఉండండి అభిప్రాయం కాదు అది కాదు నేర్చుకోవడం అంటే కాబట్టి క్షమ అనే గుణాన్ని ఎకామడేషన్ క్షమ అనే గుణాన్ని నేను నేర్చుకున్నాను నేను ఓకే విసిగించకూడదు అని అన్నాం దగ్గించుకుంటున్నాను క్షమ అనే గుణాన్ని నేను నేర్చు నేర్చుకున్నాను అన్వశిక్షం క్షితేరం వ్రతం క్షితి యొక్క వ్రతము క్షితికి వ్రతం అది వ్రతం అంటే అర్థం తెలుసిన ఓసారి చేసి ఇంకోసారి చేయకపోతే దాన్ని వ్రతం అనరు వ్రతము అంటే సర్వకాలంలో ఆచరించి దానిని వ్రతం అంతే కదండి ఎప్పుడో ఓసారి చేసి ఇంకోసారి చేయడం మానేస్తే దాన్ని అంటే నియమం అంటారేమో కానీ వ్రతం అన్నానికి ఈ పృథివీకి ఒక వ్రతం ఉన్నది ఇట్ నెవర్ ప్రొటెస్ట్ ఎప్పుడు మనం చొప్పేస్తున్నా తల్లేసుకున్నా రైలు పట్టాలు వేసినా రోడ్లు వేసినా ఏం చేసినా కూడా మనం ఆ మాలిన్యాన్ని కలిగించిన పొల్యూట్ చేసిన ఏం చేసినా కూడా ప్రొటెస్ట్ చేయకుండా అకామిడేట్స్ పృథివీ కాబట్టి ఈ అకామిడేషన్ అనే లక్షణాన్ని నేను పృథివి నుంచి నేర్చుకున్నాను తర్వాత ఈ పృథివీయే ఒకప్పుడు పర్వతాకారంగా ఉంటుంది అది కూడా పృథివీ యొక్క ఒక రూపమే సో నేను ఈ పర్వత రూపంగా ఉండే పృథివీ నుంచి నేను ఓ గుణాన్ని ఓ పాఠాన్ని నేర్చుకున్నాను ఏమిటా పాఠము శశ్వత్ పరార్థ సందేహ పరార్థైకాంత సంభవ ఈ పర్వతం ఉన్నదే అది కేవలం ప్రాణుల సుఖము కోసమే నిలిచి ఉన్నది అది అలా నిలిచి మేఘాలని అడ్డుకుని వర్షాన్ని ఇస్తుంది తన శరీరంపై వనములను అడవులను కలిగి ఉన్నది ఈ అడవులన్నీ కూడా ప్రాణుల యొక్క క్షేమం కోసమే తాను కొండకాలులను కలిగి ఉన్నది అవి కూడా ప్రాణుల యొక్క క్షేమం కోసమే నదులకు జన్మనిచ్చి మానవాళికి క్షేమాన్ని కలిగిస్తుంది వర్షాలను కురిపిస్తుంది ఫలాన్నిస్తుంది ఇతరములైనటువంటి సంపదలను కూడా మనకి గిరిజనాదులకు ఎంతో మందికి సంపదలని ఇస్తుంది మానవుల యొక్క నివాసానికి కావలసిన సౌకర్యాన్ని కలిగిస్తుంది ఈ విధంగా తనకంటూ ఏమీ తీసుకోదు సో ఈ పర్వతాకారంలో ఉండే పృథివీ కేవలము సకల ప్రాణి కళ్యాణము కొరకే నిలిచి ఉన్నది నేను ఆ పర్వతం దగ్గర శిష్యరికం చేసినాను నగ శిష్య పరాత్మత నేను ఆ నగానికి శిష్యులను కాబట్టి నేను కూడా ఏ పని చేసినా నా స్వంతాంతంతో నేను ఏ పని చేసుకోను ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ కేవలం ఇతరుల కళ్యాణం కొరకు మాత్రమే నేను ప్రవర్తిస్తూ ఉంటాను ప్రాణవృత్యైవ సంతుష్యేన్మునిర్నైవేంద్రియప్రియై జ్ఞానం యథా మనశ్యేత నావకీర్యేత వాం మన విషయేష్వావిశన్ యోగీ నానాధర్మేషు సర్వత గుణదోషం వ్యపేతాత్మాన విషజ్యేత వాయువత్ నేను వాయువు నుంచి ఒక ధర్మాన్ని ఒక జ్ఞానాన్ని పొందినాను అదేమిటంటే వాయువు ఏం చేస్తుంది ఒక పుష్పోద్యానవనంలో ప్రవేశిస్తుంది ఆ సుగంధం అంతా వాయువుకి పడుతుంది కానీ వాయువు ఆ సుగంధాన్ని కొంత దూరం వెళ్లేప్పటికే విడిచిపెట్టేస్తుంది ఈ లోపల ఒక మురికి కాలం మీదుగానో లేకపోతే ఒక మురికి అధికంగా ఉన్నటువంటి ప్రదేశం మీదుగానో డంపింగ్ గ్రౌండ్స్ అని సో అలాంటి చోట ప్రవేశిస్తుంది ప్రవేశించి ఆ మురికి దానికి అతుక్కుంటుంది కానీ చాలా శీఘ్రంగా ఆ మురికి గ్రంథాన్ని కూడా విడిచిపెట్టేస్తుంది అదేవిధంగా నేను కూడా అంతేగాని అది వాళ్ళు ఈ పుష్పోద్యానాన్ని చూసి మహానందుడు పోయి అక్కడే కూర్చోరు మురికిని చూసి కంగారు పోయి తిట్టుకోరు రెండింటి ఒక దాన్ని ప్రశంసించదు రెండో దానిని నిందించదు తాను అనాసక్తంగా ఉండదు తాను ఆ వాటికి ఇతను లేపము పొందదు అలాగే నేను కూడా వెళ్తూ ఉంటాను ఎక్కడైనా భోగపరాయణులు కనపడ్డారనుకో సరే వాళ్ళ పక్కన కొంతసేపు కూర్చుంటాను వాళ్ళు భోగాల్లో ముందుకు తేలుతూ ఉంటారు కానీ ఆ భోగాలనేమి అంటుకోము కొంతమంది మేము వైరాగ్యం విర మేము విరక్తులం ఉండవు మేము మీ ఒంటిట్లోకి రాము మేము సోఫా దగ్గరికి రాము మేము సోఫాలో కూర్చోమండి సోఫాలో కూర్చుంటే మా వైరాగ్యానికి సంబంధం ఉంటాం అది కాదు వైరాగ్యం అలా ఉంటుంది వైరాగ్యం వైరాగ్యం ఇలా ఉంటుంది సో భోగ స్థానాలకు మేము వెళ్తాం ఆయన దత్తాత్రేయుడు ఆయన అవధూత ఆయన ఎక్కడికైనా వెళ్తాం he goes anywhere and everywhere he nothing can stop him ఎక్కడ నలుగురు మనుషులు ఉన్నారంటే వీళ్ళు అడగా కూర్చుంటాడు అవధూతంటేనే దాని లెక్కది సో ఎక్కడికైనా వెళ్తాను నేను వాళ్ళు పొగపరాయణులైతే వాళ్ళతో కలిసి అక్కడ కూర్చుంటాను వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు తినే ఆహారం నేను తినడానికి కూడా నాకు అభ్యంతరం లేదు కానీ వాళ్ళలో ఉండేటువంటి భోగ లాలసత మాత్రం నన్ను అంటుకోలేదు పుణ్యాత్ములు ఉంటారు యజ్ఞాలు అన్ని చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్తాం అవి వెళ్ళిపోయి మనం ఏమో ఉంటే ఇవన్నీ తిరగడానికి ఇక్కడే చక్కగా యజ్ఞయాగాన్ని కర్మానుష్ఠానం చేసేసుకుంటే ఇక్కడే ఉండిపోతాను అని నేను అక్కడేమీ కూలబడిపోను అక్కడే వెళ్ళి చక్కగా వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి ముందుకు వెళ్తాను అంటే ఇటు పుణ్యం చేత అటు పాపం చేత మనుష్యులు ఎలా ఉంటారంటే ధర్మాన్ని తీవ్రంగా ప్రేమిస్తూ అధర్మాన్ని ద్వేషిస్తూ కూర్చుంటారు అటువంటి రాగద్వేషములు కూడా నాకు లేదు ధర్మం వచ్చినప్పుడు నేను ఆశీర్వదిస్తాను అధర్మం వచ్చినప్పుడు దాన్ని అలా చూసేసి దాన్ని ద్వేషించకుండా ముందుకు వెళ్తున్నారు అధర్మాన్ని వాడు ధర్మాత్ముడు జ్ఞాని మాత్రం కాదు జ్ఞాన అధర్మాన్ని ద్వేషించదు జ్ఞాన అధర్మాన్ని కూడా ఈ అకాంప్లిక్స్ వాయువు ఇవనే ఈ గుణాన్ని నేను నేర్చుకున్నాను పార్థివేష్విహదేశు ప్రవిష్టస్తద్గుణాశ్రయ గుణైర్న యుజ్యతే యోగీ గంధైర్వాయురివాత్మదృక్ వాయువు ఎలాగైతే సద్గుణాన్ని దుర్గుణాన్ని కూడా తీసుకున్నట్టుగా అనిపించి మళ్ళీ విడిచిపెట్టేస్తూ ఉంటుందో అదేవిధంగా జ్ఞాని ఆత్మదృత్ తాను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో ఉండే గుణదోషముల చేతను విచలితుడు కాకుండా తన ఆత్మస్వరూపము కూటస్థము నిర్వికారము అయిన దాని ఎందు మాత్రమే ప్రతిష్టను కలిగి ఉంటాడు కనుక వాడు అధర్మ స్థానంలో ఉంటే తనకు అధర్మం అడ్డుకుపోతుందేమో అని భయపడడు ధర్మస్థానంలో ఉంటే ఇంతకు ముందు లేని పవిత్రత నాకు ఇప్పుడు వచ్చింది అనే భ్రాంతికి గురి కాదు ఎందుకంటే ఆత్మ నిత్యం శుద్ధం అది అలా ఉంటాడు అంతర్హిత స్థిర జంగమేషు బ్రహ్మాత్మభావేన సమన్వయేన వ్యాఖ్యావ్యవచ్ఛేదమసంగమాత్మన మునత్మభస్వం వితపస్య భావయేత్ ఈ వాయువు దగ్గర నేర్చుకున్నటువంటి ఈ అసంగత్వాన్ని నేను ఆకాశం దగ్గర శిష్యరికం చేసి మరింత దృఢపరుచుకున్నాను అసంగోహ్యయం పురుష ఈ నేను ఈ దేహము ఇలాంటివి ఏవైతే దేహము దేహాశ్రితములైనటువంటి భావజాలము ఒక పాస్ట్ ఒక ప్రజెంట్ ఒక ఇమాజిన్డ్ ఫ్యూచర్ ఒక వ్యక్తిత్వము ఒక ఇండివిజువాలిటీ ఇవన్నీ ఉన్నాయే ఇవి నేను కాదు ఇవన్నీ ఆ నేను అనే భావనతో సహా ఏ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో ఆ చైతన్యం నేను ఇవన్నీ నేర్తారు వెరీ సింపుల్ దేహము నీకు తెలుసుకోండి లేదా తెలుసుకోండి అయితే నువ్వు కాదు దాన్ని తెలుసుకునే తెలివి నువ్వు మనస్సు మనస్సు సుఖంగా నీకు తెలుస్తున్నాయి లేదా తెలుస్తున్నాయి అయితే నువ్వు కాదు వాటిని ప్రకాశింపజేసే తెలివి ఇవన్నీ సరే కూడా మీరు బాగా చెప్పారు మరి నా మాట ఏంటి <laughs> అంటే ఓకే నీ మాట నువ్వు నీకు తెలుస్తున్నావా లేదా నాకు నేను తెలియకపోవడం ఏంటంటే మహాత్మా నాకు నేను తెలుస్తూనే ఉన్నాను అయితే అది నువ్వు కాదు ఆ నేను నువ్వు కాదు అదే నేను నేను కాదా కాదు ఎందుకని నేను మీ చేత తెలియబడుతోంది కనుక తెలియబడేది నువ్వు కాదు మరి ఇంక నేనేది నేను అనే వ్యక్తిత్వాన్ని కూడా ప్రకాశింపజేసే చైతన్యము నేను కాబట్టి ఈ సత్యం ఎప్పుడైతే మానవుడు గుర్తిస్తాడో తన యొక్క అసంగత్వాన్ని ఒక ఆయన అన్నాడు నేను నా హృదయంలో దుఃఖం ఉన్నది నేను దుఃఖిని అంటే మహాత్ముడు అన్నాడు నువ్వు దుఃఖివి కాదు దుఃఖ సాక్షివి దుఃఖం ఉందనే సత్యాన్ని తెలుసుకుంటున్న వాడివే కానీ దుఃఖివి కాదు ఎందుకంటే దుఃఖం ఉందనే సత్యం నీకు తెలియలేదు అనుకో నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసి ఉండేవాడు కాదు నువ్వు చేస్తున్న కంప్లైంట్ని బట్టి నేను దుఃఖ సాక్షి అనే సత్యం తెలుస్తోంది ఆ కరెక్టేనండి నేను దుఃఖ సాక్షి నన్ను ఏం చెబుతాను అలా ఉండు సాక్షిగా ఉండు నువ్వేం చేయకు సాక్షిగా ఉండు మరి నా దుఃఖం మాట ఎవరికి పోతుంది సాక్షిగా ఉన్నట్టే అది నువ్వు దుఃఖం కాదు కదా సాక్షిగా ఉండు సో ఇది అసంగత్వము ఈ అసంగత్వాన్ని నేను ఆకాశం వల్ల నేర్చుకున్నాను ఎందుకంటే ఆకాశం ఉందే ఇది సకల ప్రాణులలో లోపల ఉంటుంది బయట ఉంటుంది కానీ ఆ ప్రాణుల యొక్క మంచి చెడులతోటి సుఖ దుఃఖాలతోటి దానికి సుఖరాము లేశమైన లేపము లేదు ఈ ఆకాశం ఉంది ఇది ఎలా ఉందో ఇది బ్రహ్మాత్మభావేన సమన్వయేన సమన్వయం అంటే సంయత అద్వేతి బంగారం ఎలాగైతే ఆభరణాలన్నింటిలో ప్రవేశించి అన్వయించి ఉంటుందో ఇప్పుడు నెక్లెస్ ఉందండి బంగారం నెక్లెస్ లో ఉంటుందా ఉండదా ఉంటుంది నెక్లెస్ లో ఎక్కడ ఉంటుంది నెక్లెస్ మొదలు ఉంటుందా మధ్యలో ఉంటుందా ఈ ఇటీలు ఉంటుందా అదే అంతా ఉంటుంది ఆ నెక్లెస్ కి ఇలా కొంకీలు కొంకీల కింద ఉంటాయి ఇలా ముళ్ళు ముళ్ళు కింద ఉంటాయి వాటిలో వాటిలో కూడా ఉంటుంది కొని ఆ వాటి అగ్రభాగం అక్కడ కూడా ఉంటుంది ఎందుకు మమ్మల్ని హింస పెడతారు నెట్లో సంతా వ్యాప్తి చూస్తుంది ఆ బ్రహ్మ కూడా అదే బ్రహ్మాత్మభావేన సమన్వయేన ఈ జగత్తులో పంచభూతముల నిండా వ్యాపించి అస్తిత్వ రూపంగా ఎలాగైతే బంగారం నెక్లెస్ లో లోహ రూపంగా ప్రకాశించే మిలమిల మెరుస్తూ పచ్చగా ప్రకాశించే లోహ రూపంగా వ్యాపించి ఉన్నదో ఆ విధంగా బ్రహ్మ పంచభూతముల ఎందు అస్తిత్వ రూపంగా వ్యాపించి ఉన్నది బ్రహ్మ లేని స్థలం నెక్లెస్ లో బంగారము లేని భాగం ఎలాగైతే లేదో బ్రహ్మ లేనటువంటి ప్రవర్తన పరిస్థితి లేదు మళ్ళీ బ్రహ్మ తర్వాత మళ్ళీ ఇంకేదైనా చెప్పాలంటే అలాంటి లక్షణం కలది అది ఆకాశం అంచేతనే ఆకాశముని బ్రహ్మ యొక్క శరీరముగా వర్ణించింది శృతి ఆకాశ శరీరం బ్రహ్మ తర్వాత ఈ ఆకాశం యొక్క లక్షణం ఏమిటంటే యజ్ఞశాలలోనూ ఉంటుంది కానీ దానికి పుణ్యంతో సమానం పశువులను సంహరించే స్థానంలోనూ ఉంటుంది కానీ దాని పాపంతో కానీ పురోత్వంతో కానీ సంబంధం లేదు అలా అసంగంగా నిలిచి ఉంటుంది తర్వాత ఆకాశము వ్యాపకము అది పెర్వేడింగ్ థింగ్ ఇట్ ఈస్ వ్యాప్యం కాదు అలాగా ఆకాశము వలె ఆ ఆత్మ చైతన్యము వ్యాపకము అది కేవలము దేహం యొక్క ఎల్లలకు సీమితమై ఉండదు అని ఆకాశం నుంచి ఇదిగో నేను ఇన్ని గుణాలను నేర్చుకున్నాను అసంగత్వాన్ని కూడా నేను ఆకాశం నుంచే నేర్చుకున్నాను జలముల నుండి నేను చాలా నేర్చుకున్నాను అంటాడు స్వచ్ఛ ప్రకృతి జలము తనంత తానుగా పవిత్రంగా ప్యూర్గా ఉంటుంది మనం పొల్యూట్ చేస్తే దాని స్వచ్ఛత్వానికి భంగం రావాలి కానీ యాక్సెప్ట్ సచ్ ఇట్ నీ నీళ్లు మురికిగా ఉన్నాయని అంటే ఏమిటా మురికి సస్పెండెడ్ పార్టికల్స్ సపోజ్ ఫిల్టర్ చేశారనుకోండి ఏమవుతుంది క్లీనింగ్ అంటే అర్థమేంటి ఒరిజినల్లీ క్లీన్ అది ఈ సస్పెండెడ్ పార్టికల్స్ మధ్యలో వచ్చాయి అంచేతనే వాటిని తీసి పాలిస్తే మళ్ళీ మనకి క్లీన్ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి స్వచ్ఛ ప్రకృతిక స్నిగ్ధ నీరు ఎప్పుడు ముట్టుకున్నా తడిగానే ఉంటుంది ఒకసారి తడిగా ఉంది ఇంకోసారి పొడిగా ఉండదు ఇప్పుడు స్నిగ్ధ మాధుర్య మధురంగానే ఉంటుంది మనం కోక్స్ తాగడానికి అలవాటు పడి నీటి యొక్క మాధుర్యాన్ని మరిచిపోయినాం కొంతమంది పాలు అనగానే పంచదార వేసుకుంటా ఉంటారు చాలాలో మాధుర్యం మందాలు వేసుకుంటే ఏమవుతుంది అది ఆ తీవ్రమైనటువంటి రుచి చేత దాని అసలు రుచి కప్పు ఇప్పుడు గులాబీ కొంచెం అవునవర్ణం గల గులాబీ మీద ఎర్రెక్కు పారిపోసారనుకోండి దాని అసలు రంగు కనపడటం మనిషి ఎరుపే కనపడదు ఆ రకంగా సో జలములు స్వతహాగా మధురమైనవి అందుకనే అవి మన దత్తికను తీర్చే సామర్థ్యం జలానికే ఉంటుంది ఈ డ్రింక్స్ లో దాహం తీరుతుందంటాడు వాడు మా డ్రింక్ అయితే మీ దాహం తీరుతుందంటాడు వాడి దిగ్గు తాగితే దాహం తీరడం నీరు త్రాగితే దాహం తీరుతుంది వాడు ఆ డ్రింక్కి దానికి ఏదో కొంచెం మద్దదారను కొంచెం ఎస్సెన్స్ వేసే రంగు వేస్తాడు ఆకర్షణ కోసం మనం నామరూపాత్మకమైన బుద్ధి కలిగి ఆ ఆకర్షణ వైపు పోతాం దాహం తీరాలంటే కోక్కు తాగితే దాహం తీరక్కర్లేదు నీళ్లు తాగితే దాహం తీరుతుంది సో ఆ కోక్కులో ఉండే దాహం తీర్చే సామర్థ్యం జలాదే దట్ ఈస్ జస్ట్ కాబట్టి సహజంగానే మధురంగా ఉంటుంది తర్వాత అదే ఒక నదీ రూపంగా ఉందనుకోండి మనం స్నానం చేసిన సందర్భంలో మన పాపాలను కూడా క్షాళన చేసే శక్తిని ఆ జలములు కలిగి ఉన్నది నదీ రూపంగా ఉండట్లేదు బకెట్ లో బాత్రూమ్ లో బకెట్ లో నీళ్లే అనుకోండి మనం స్నానం చేయగానే దేహం గారి మాలిన్యం పోతుంది మనస్సులో ఒక పవిత్రత ప్రసన్నత వచ్చి మనకి దేవుడికి పూజ చేయాలని అనిపిస్తుంది స్నానం చేసేట కాబట్టి ఆ రకంగా పవిత్రీకరణము అనే ఒక సామర్థ్యం కూడా జలాలకి ఉన్నది వీటన్నింటినీ నేను చూశాను నేను చూసి అనుకున్నాను నేను జనంలాగా ఉండాలి అనుకున్నాను ప్రకృతితో స్వచ్ఛ I am clean in my heart ఎప్పుడూ కూడా మనస్సులో రాగద్వేషాలు వీడు ఇలాగా వాడలాగా వీడు చెడ్డవాడు వీడు మంచివాడు ఇలాగంటి కామక్రోధాలు ఆ ఇటువంటి మాలిన్యము కలుషము దగ్గరికి రాకుండా మనస్సు ఈ should be like a clean slate తర్వాత ఎప్పుడు ప్రేమయే కలిగి ఉండాలి కొంతమంది మీద ప్రేమ కొంతమంది మీద అప్రేమ ఉంది ఎప్పుడు ప్రేమ సర్వ పరిస్థితులలోనూ పశువులు పక్షులు మానవులు అందరూ ఎందుకు ప్రేమనే కలిగి ఉండాలి జలాన్ని ముట్టుకుంటే తడైనట్టుగా తనంటే స్నేహం అలాగే ఎవడైనా నన్ను ముట్టుకుంటే వాడికి ప్రేమ తగలాలి అదే ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన చిక్కగా ఉన్నాడు ఫోన్లో వచ్చేసినప్పటికీ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలవాలనుకున్నాను అంటే ఏమైంది ఇప్పుడు వాడు ముట్టుకున్నాడు వచ్చి వాడి చేతికి ప్రేమ కలగలేదు అలాగా నేను అవనివ్వను ఎప్పుడు కూడా నీటిని ఎప్పుడు ముట్టుకుంటే అప్పుడు చేతికి తడి తగిలినట్టుగా నన్ను ఎప్పుడు ఎవరు టచ్ చేస్తే పశువులతో సహా వాళ్ళకి ప్రేమ ఏం చెప్పిన దత్తాత్రేయుడు చుట్టూ కుక్కలు ఉంటాయి మీరు గమనించడం ఆ కుక్కలను ఆయన రాయి వేసి కొట్టాడు అనుకోండి దగ్గరికి వస్తాయా కుక్కలు వాటికి తల తిరిగితే ఉంటాయి రాయి వేసి కొట్టి వాటి దగ్గరికి రావు వాడికి ఏం నేను డోంట్ వాంట్ ఫైట్ లీటర్స్ అవి కానీ మనం బ్రెడ్ ముక్క ఏదో ఇస్తే మటుకు తోక దారిస్తో మన చుట్టూ తిరుగుతాం ఆయన ప్రేమను గుర్తిస్తాయి పశువులు పిల్లులు కుక్కలు నక్కలు కుక్కలు వాటన్నిటికీ కూడా ప్రేమను గుర్తిస్తారు ఇంకేతనే ఆయన అటువంటి ప్రేమ స్వరూపుడు కనుకనే ఆయన చుట్టూ చేరి ఆయన కూర్చుంటే ఆయన చుట్టూ సపోజ్ నేను ఇక్కడ కూర్చోగా నా దగ్గర రెండు కుక్కలు చేరాయనుకోండి ఎక్కడ కమ్మండి దిక్కుమాల కుక్కలు అని రాయి వేసి అంటే అర్థం ఏంటి వాడి దగ్గర వాడికి ప్రేమ దొరకలేదు సో కాబట్టి నేను అన్ని కాలంలో ఎందు ప్రేమస్వరూపుడనై ఉండాలి నీళ్ళవలే తర్వాత నీళ్లు ఎప్పుడు తాగినా దాహం మధురంగానే అలాగే నేను కూడా అన్ని కాలంలో ఎందు నాతో మాట్లాడేటువంటి జ్ఞానము మాధుర్యము ప్రేమనే అందించాలి తర్వాత నీళ్లలో ఎప్పుడు స్నానం చేసినా వాళ్ళు నింపు అలాగే నా దగ్గరికి నా అంటే దత్తాత్రేయుడు ఒక ముని అని అంటాడు ముని వద్దకు ఎప్పుడు వెళ్ళినా ఆ వచ్చిన వాడి యొక్క మనస్సులో ఉండేటువంటి అశాంతి ఇతర కాలుష్యము ఏదైనా అధర్మ భావనలు ఏమైనా తొంగి చూస్తూ ఉంటే అవి ఇవన్నీ అవసరించిపోతాయి ఈ విధంగా తీర్చు క్వచిచ్ఛన్న క్వచిచ్ఛన్న క్వచిత్ స్పష్ట ఉపాస్య శ్రేయక్షతాం భుంక్తే సర్వత్ర దాతృణాం దహన్ ప్రావృత్తరాశుభం అగ్ని నుండి నేను గుణాన్ని నేర్చుకున్నాను పంచభూతాలు వరుసగా వస్తుంది సో అగ్ని ఎలా ఉంటుందంటే ఓసారి కనపడకుండా గూడి కింద దాగి ఉంటుంది మరోసారి భగభగ మండుతో నలుగురికి కనపడి ఇట్లా నేను కూడా అలాగే ఎదురుకుండా వచ్చేటువంటి వ్యక్తి శ్రేయస్సును కోరేవాడైనట్లయితే నా అసలు స్వరూపాన్ని బయట పెడతాను బయట పెట్టి వాడికి ఏదైనా కొంత జ్ఞానబోధ చేస్తాను లైక్ టు యూ యదు మహారాజుకి చేస్తున్నాడు ఆయన అప్పుడు ఆయన యొక్క అసలు జ్ఞానావతారం బయటపడుతుంది అగ్ని భగభగం అయినట్టుగా కానీ మిగతా సమయాల్లో మూడిద నివులు తప్పిన నిప్పు వలే అసలు అక్కడ నిప్పుందని కూడా తెలియకుండా ఆయన జ్ఞాని మహాత్ముడు అనే సంగతి కూడా ఎదరవాళ్ళు గుర్తుపట్టేందుకు ఛాన్స్ ఇవ్వకుండా నేను కాగా లాగా అవధూతనై ఉంటాను దగ్గర బోర్డు పెట్టుకుని బ్రహ్మ విద్యా విశారద ఎక్సెట్రా ఎక్సెట్రా పెట్టుకుని అదేమో అలాగ నేను అంటే శృతి ఏమని చెప్తుంది జడవల్లో ఒక ఆచరేట్ unless a real occasion arises you should not give any chance for the other person to know that you are a scholar. జడవత్ లోక ఆచరేత్ మండుత్వ కృష్ణలో గౌరవాచార్యులు అంటారు నేను మా ఇంటర్ విద్వాంస్ ఉన్నాయి అంతర్ విద్వాంస్ ఉన్నాయి ఇంత ఇంగ్లీష్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని అలాగా ప్రకటించడం విషయం కాదు ఒకసారి ఎవరో ఒక ఆయన కొంచెం స్వామి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాను నమస్కారం చేసి ఆయన చెప్పారు నేను uh, I have passed MSc after securing first class in BSc. BSc first class of the border of first then uh, I have done a PhD. Then I joined the government service as an IPS or IAS. And then I served in this state and that state. And then I was uh, serving in central cadre. And he was telling like that. For five years. he told. Why to say all that Swamiji పాప అలా వింటున్నారు ఈ గుడ్ ఇంప్రెస్ ఆయనకి ఆయన ఇంప్రెస్ చేసి పాయింట్ ఇంకా ఏం బయటపడలేదు ఆయనతో నేను ఎలా తప్పదారు క్లాస్ అటెండ్ చేస్తామంటే అలాగే అంటారు అలాగే ఏదో ఒక నేను వేదాంత క్లాస్ అటెండ్ చేస్తాను నేను చదువుకున్నానండి మీ ఆశ్రమానికి వచ్చానండి అని అంటే ఆయన ఆయన మొహం ఆనందంగా పెట్టి అలాగా చాలా సంతోషం అని ఆయన ప్రేమగా రెస్పాన్స్ ఇస్తారు అది దానికోసం ఎదురు చూస్తున్నారు ఆయన అలా ఐదు నిమిషాలు అయింది అలా అనేది ఏది సో అప్పుడు నేను ఆశ్చర్యపోయాను సో మన గొప్పంత మహాత్ములను ఎందుకు ప్రకటించాలి అనవసరం అయ్యా నా పేరు ఇది నేను ఏదో కొంత వేదాంతం చదువుకున్నాను చదవలేదునా నన్ను ఆశీర్వదించండి అంటే ఆయనకి తెలుసు మనకి తెలుసు సో జడవల్ లోక ఆచరే లోకంలో జడుని వలే ఆచరించే ప్రయత్నం చేయాలి కానీ అంటే పని పనిపెట్టుకున్న వాళ్ళంతా మట్టి రాష్ట్రం అలా చేయాలి మనము మన క్వాలిఫికేషన్స్ మన గొప్పతనాన్ని బయట పెట్టే ప్రయత్నం చేయకూడదు అది స్మాల్ వీక్నెస్ అది తప్పేం కాదు I not condemning anybody it's weakness of the mind చెప్పాలనిపిస్తుంది ఐఎమ్ సో అండ్ సో అని చెప్పాలనిపిస్తుంది అది కేవలం సంసారంలో ఉండే వాళ్ళకే కాదు సంసారాన్ని విడిచిపెట్టిన సాధువుల్లో కూడా మనకు లక్షణం కనపడుతుంది it is a small weakness nothing to condemn it nothing to judge about it but one has to recognise that weakness and carefully over the so ఆ అగ్ని నుంచి నేను ఈ లక్షణాన్ని నేర్చుకున్నాను విసర్గాద్యాశ్మశానాంతాభావాదేహస్యనాత్మన కళానామివ చంద్రస్య కాళేనావ్యక్తవత్మన చంద్రుణ్ణి చూసినప్పుడల్లా నాకు మానవ జీవితమే గుర్తుకొస్తుంది మానవుడు పుడతాడు చంద్రుడు చూడండి చంద్రుడు పుడతాడు అంటే అలా అలా అలా పెరుగుతూ బాగా పెరుగుతుంది పెరిగి ఇంకా మళ్ళీ పోవడం ప్రారంభిస్తాడు పురుగు పురుగు కృంగి ఆఖరికి అమావాస్య కంటిలో కలికానికి కూడా లేకుండా మా లేకుండా మానవుడు కూడా సో విసర్గాద్య ఇప్పుడు జన్మతో ఆరంభిస్తాడు శ్మశానాంత శ్మశానంతో అర్థమైంది సో మానవ జీవితము ఈ దేహం యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా ఆ చంద్రుడి పూర్ణిమ నాటి అభివృద్ధి లాంటివే చంద్రుడు కనుక పూర్ణిమ నాడు నా అంత మొదగాడు లేడని చెప్పేసి పొగరు పోయినట్లయితే మొన్నటికి నా సంగతి బయటపడుతుంది ఇంకొక నాలుగు రోజులు ఆగితే పాస బయటపడుతుంది సో ఆ విధంగా మానవ జీవితం చాలా అల్పమైనది ఇది ఆ చంద్రుని వల్ల అలా పెరుగుట విరుగుట కొరకే అలాంటి జీవితం ఇది అనే సత్యాన్ని నేను చంద్రుడిని చూసి నేర్చుకున్నాను ఎందుకంటే కాలే నశ్యోక వేగేన భూతానాం ప్రభవాప్యయం కాలము మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరి కోసం అది వేచి ఉండదు ఆ వేగంలో సంగులను తనతో పాటు బల బల బల ఈడ్చుకుపోతూ ఉంటుంది కాబట్టి ఆ చంద్రుడే ఈడ్చుకుపోయి ఏమీ లేకుండా చేసి పారేస్తుంది పదిహేను సరిగ్గా నెల తర్వాత మళ్ళీ జీరోలు వెళ్ళి తీసుకోవాల్సి అలాగే సర్వ ప్రాణులను కూడా వాళ్ళని శూన్యుల్ని చేసేసి వాళ్ళు ఏమీ లేని వాళ్ళ మహారాజుని అసలు మహారాజుని స్థానమే లేకుండా చేసేస్తుంది ఆ విధంగా ఆ ఎంతటి వాళ్ళనైనా సరే క్రిందకి లాగేస్తుంది ఆశ్చర్యం నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే నవాజ్ షరీఫ్ అని Pakistan prime minister what happen very వాడు వాడు ఏ దేశాల్లో పుట్టి ఇది నా స్వంత దేశం అనుకుని దానికి హయ్యెస్ట్ అథారిటీ అయ్యి దాన్ని ప్రేమించడం ఆ దేశంలోకి వాడు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అయిపోయాడు ఎవరిలో దయ దయాధర్మ దయాధర్మభిక్షంగా రెండు మెతుకులు తింటే తిని కూర్చోవాలని ఆ దేశం గురించి మాట్లాడితే మళ్ళీ బయటకు పంపించేస్తామని చెప్పేసి హామీ అని అనువాదం కూడా ఇచ్చింది ఎంత ఉన్నత స్థితి ఎంత అధమ స్థితి అవి నిజానికి మనమే అదృష్టం అంత ఉన్నతమవుతూ అంత అధమవుతుంది ఏం వేరుగా సో ఈ సత్యాన్ని నేను ఆ చంద్రుణ్ణి దర్శించి తెలుసుకున్నాను గుణయే గుణానుపాదత్తే యథాకాలం విముంచతి నేషు యుజ్యతే యోగి గోభిర్గా ఇవ గోపతి సూర్యుడు నాకు ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు అదేమిటంటే సూర్యుడు సకల కార్యములను ప్రకాశింపజేస్తాడు ఇది చాలా చక్కటి దృష్టాంతం మీరు ఆలోచించండి వాస్తవంలో ఈ భూమిలో ఒక అణువైనా సరే ఒక చిన్న అల్పాత్యల్పమైన అణువు కూడా కదిలింది అంటే ఆ కదలటానికి కావలసిన శక్తి సూర్యుడి నుంచి వస్తుంది చెట్లు పెరుగుతున్నాయి పశువులు ఇటువంటి తిరుగాడుతున్నాయి పక్షులు ఎగురుతున్నాయి మనుషులు ఇన్ని ఘనకార్యాలను నిర్వహిస్తున్నారు చంద్రుడి దగ్గరికి వెళ్ళారు వస్తున్నారు మార్క్స్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు వెళ్తారు వస్తారు ఎన్ని చేసినా వీటన్నిటికీ వెనుక శక్తి కావాలంటే ఆ శక్తి అంతా కూడా సూర్యుడి నుంచి లభిస్తుంది శక్తి అంటే జలాత్మకమైన ఎనర్జీ మాత్రమే కాకుండా మెకానికల్ ఎనర్జీ అటువంటివి మాత్రమే కాకుండా ప్రాణశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి ప్రాణులలో ఉండే శక్తి కూడా ఆ సూర్యుడి నుంచే లభిస్తుంది మైనస్ సూర్యుడు there is not a single activity in this universe in this creation with plus సూర్యుడు the creation is busting with activity కానీ సూర్యుని ఎందుకు కర్తృత్వము లేదు ఆయన యొక్క ప్రకాశంలో యజ్ఞం జరిగితే ఆయనకి పుణ్యకర్తృత్వం లేదు ఆయన ప్రకాశంలో మొత్తం జరిగితే ఆయనకి పాప కర్తృత్వము లేదు తన సన్నిధిలో ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నా తాను ఏ కర్తృత్వము లేకుండా సూర్య భగవానుడు అసంగునిగా నిలిచి ఉంటాడు ఆత్మరూపుడనైన నేను అట్టివాడు నా సన్నిధిలో కన్ను చూస్తోంది చెవి వింటోంది ముక్కు ఆఘ్రానిస్తోంది నాలుగు రుషులు రుచులను ఆస్వాదిస్తోంది చర్మము స్పర్శను తెలుసుకుంటోంది మనస్సు సుఖదుఖాలను ప్రకటిస్తోంది బుద్ధి జ్ఞానాన్ని కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇతరమైన జ్ఞానాలను ప్రకాశిస్తోంది అహంతృప్తి నేను నేను నేనని ఎప్పుడు అలా స్ఫురిస్తూనే ఉన్నది సో కాళ్ళు నడుస్తున్నాయి చేతులు పట్టుకుంటున్నాయి ఇతర ఇంద్రియములు లివర్ ఏమో ఉడికిని మాలిన్యాన్ని కడిగి వేస్తోంది గుండె కొట్టుకుంటోంది రక్తం ప్రవహిస్తోంది ఇన్ని పనులు నా సన్నిధిలో జరుగుతున్నాయి కానీ వీటికి యథార్థమైన కర్తృత్వం నా ఎందు లేదు ఇన్ని పనులు నా సన్నిధిలో జరుగుతున్నా నేను అసంగునిగా నిలిచి ఉన్నాను అనే ఆ అసంగోహ్యయం పురుష అనే ఉపనిషత్ ప్రతిపాద్యమైన అతి గంభీరమైనటువంటి సత్యాన్ని సూర్యుడిని చూసి నేను నేర్చుకున్నాను బుధ్యతే స్వేన భేదేనం వ్యక్తిష్ట ఇవ తద్గత లక్ష్యతే స్థూలమతిభిరాత్మా చాపస్థితోత్కవత్ ఇక సూర్యునిలో ఇంకొక సందేహాన్ని ఇంకొక గుణాన్ని ఒక పాఠం నాకు తెలిసింది ఒక సూర్యుడు సమస్త జీవులకు ఒక్కడై తోచు పోలిక ఇది నాకు బాగా గుర్తు చిన్నప్పుడు మేము చంద్రుడితో చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఎలాగంటే మేము పేటలో ఉన్నాము బస్తీలో ఈ బస్తీలో రాత్రి ఎనిమిదింటికి పైకి చూస్తే చంద్రుడు నెత్తి మీద రాకపోతుంది సరే ఈ పక్క బస్తీ ఓ మైల్ దూరంలో ఉంది అక్కడికి వెళ్ళేప్పటికి నెత్తి మీదే ఉంటాడా ఎక్కడ ఉంటాడా అనే డౌట్ వచ్చి పరుగు అడిగే పనే లేదు అసలు చక్రంలో నేర్పు కర్రకి నేర్పు కొట్టి ఆ చక్రాన్ని అలా వదిలి చేసుకుంటే పరుగుతి వెళ్ళిపోవడం నడిస్తేనా అసలు నడి నడవడం చేతగానే వాళ్ళ పని పరుగే కానీ అసలు నథింగ్ వేస్తే అంట తర్వాత ఇంకోటి ఈ చక్రం స్లోగా అయితే పడిపోతుంది అది పడిపోకూడదు ఇక్కడ వదిలిస్తే బయలుదేరా బయటకు కాబట్టి ఫాస్ట్ అలా ఫాస్ట్గా చక్రానికి తిప్పేసుకుంటూ అయితే టైర్ కొట్టేసుకుంటూ మధ్య మధ్యలో చంద్రుని చూస్తే అక్కడికి వెళ్తే మళ్ళీ నెత్తింది అంటే మనం ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చేసిన చంద్రుడు మాత్రం ఏకస్థానంలోనే ఉంటాడు అనమాట ఆయనలో మార్పులు చేతులు ఏ ఉండవు అనమాట ఇది చాలా గొప్పగా ఉందే అని నేను ఆశ్చర్యపోయినాను సో ఆ విధంగా సూర్యుడు ఏకరూపంగానే ఉంటాడు ఓ చోట ఓ రకంగాను ఇంకో చోట మరో రకంగాను దర్శింపబడుతూ ఉంటారు ఇండియాలో వాళ్ళు ఓ యాంగిల్లో ఆయన చూస్తే అమెరికాలో వాళ్ళు మరో యాంగిల్లో చూస్తారు మనకి పొగలైతే వాళ్ళకి చీకటి అలా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సూర్యుడిని చూస్తూ ఉంటారు కానీ సూర్యులు ఇన్ని మంది లేరు అక్కడే సూర్యుడు అదే అదేవిధంగా ఒకే పరమేశ్వరుణ్ణి మానవులు అనేక రూపాలలో అనేక నామాలలో ఆరాధిస్తూ ఉన్నప్పటికీ జగత్తుకంతకీ ఒకే సూర్యుని వలె మొత్తం మానవాళి చేత ఆరాధించబడే పరమేశ్వరుడు ఒక్కడే ఈశ్వరుని ఎందు భేదము లేదు ఈశ్వరుణ్ణి ఉపాసించే పద్ధతులలో భేదం ఉన్నది కానీ ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వరుణ్ణే యజ్ఞం చేసి వాళ్ళు అగ్నిని ఒకసారి వరుణుడని ఇంకోసారి చంద్రుడని ఇంకోసారి సూర్యుడని ఇంకోసారి వర్ణిస్తారు ఉపాసకులేమో దుర్గను ఒకసారి శివుడని ఒకసారి విష్ణువుని ఒకసారి కుమారస్వామిని ఇంకోసారి వర్ణిస్తారు జ్ఞానులు బ్రహ్మను ఒకసారి ఆత్మను ఒకసారి వర్ణిస్తారు సో ఈ విధంగా ఎవరికి తోచిన నామరూపాలతోటి వాళ్ళు గమనిస్తున్నా ఇన్ని ఇన్ని ఈశ్వరులు ఏం లేరు ఈశ్వరుడు ఒకటే ఆ సత్యాన్ని నేను సూర్యుడిని దర్శించి నేర్చుకున్నాను అని అంటాను నేను ముందు ఒకసారి లక్ష్యం చేశాను మళ్ళీ అంటున్నాను మన సమాజంలో వైదిక సంస్కారం బాగా దృఢంగా ఉన్న రోజుల్లో ఈశ్వరుడు ఒక్కడు అద్వితీయుడు ఆ ఉపాసనలో అనేకము అనే స్థితి ఉండేది ఆ తరువాతి కాలంలో ఈశ్వరునిలో భేదం వచ్చింది ఈశ్వరుడు డివైడ్ అయిపోయాడు శివుడు విష్ణువు శివ పరివారం విష్ణు పరివారం ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి విష్ణువుకి ఏం సంబంధం లేదు ఈ బిలాంగ్స్ టు విష్ణు శివుడికి ఏం సంబంధం లేదు విష్ణు పరివారం మనిషి ఆయన కుమారస్వామి మీ వాడు మీ దగ్గర పెట్టుకో మా దగ్గరికి రానివ్వండి విశ్వక్సే విశ్వక్సేనుడు మీరు మీరు జోలికి రావద్దు మావాడు కూడా ఆయన మీరు గణేష్ని పెట్టుకోండి మేము గణేష్ జోలికి రావు మాకు మాకు విశ్వక్సేనుడు మీరు గౌరీని పెట్టుకోండి మేము ఇంకొక పెట్టుకుంటాం గౌరీ మాకు సంబంధం లేదు అని ఈ విధంగా దేవుడిలో స్ప్లిట్ తీసుకొచ్చే ఎప్పుడైతే వచ్చినది ఎవరో తీసుకొచ్చారని నేను అన్నాను అది కలియుగ ధర్మం అది సో ఏ కాలంలో అయితే దేవుడిలో స్ప్లిట్ వచ్చిందో ఆనాడే హిందూ సమాజం దాస్యంలోకి వెళ్ళిపోయింది ఆ దాస్యం నుంచి బయటపడింది వెయ్యేళ్ళు అయింది ఇంకా దాస్యంలో ఉందని నా అభిప్రాయం భావదాస్యం నడుస్తుంది కాబట్టి దేవుడిలో స్ప్లిట్ ఎప్పుడు తీసుకురాకూడదు దేవుణ్ణి ఉపాసించే మార్గాలలో స్ప్లిట్టే కానీ దేవుడిలో స్ప్లిట్ ఏనాడైతే వచ్చిందో అది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారండి కారణార్థం ఉండదండి శాస్త్రానికి దానికి ఏమీ సమస్య లేదు కాబట్టి ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోడు మీకు చేతనైతే ఆత్మ కూడా అతిథియే అని గ్రహించండి అది గ్రహించడానికి కొంచెం టైం పడుతుంది పోనీ పట్టణం గంగాయం లేదు ఈ లోపల కనీసం దేవుడు ఒక్కడని తెలుసుకోండి ఆత్మ ఒక్కడని తెలుసుకోవడానికి చాలా ఇది డిఫరెంట్ కప్ ఒకటి బట్ దేవుడు ఒక్కడేం తెలుసుకోవడానికి అభ్యంతరమే ఉంది ఆత్మ ఒక్కటే తెలుసుకోవడం కష్టం ఈశ్వరుడు ఒక్కడే ఈ సత్యాన్నైనా మనం సూర్యుడి నుంచి గ్రహించాలి దత్తాత్రేయుడు ఈశ్వరుడు ఒకడం లేదా ఆత్మ ఒకడం ఆయన స్థూలమతి ఆత్మా చ ఆయన ఈశ్వరుడు గురించి మాట్లాడతాడు ఆయన ఆత్మకి తక్కువ మాట్లాడే ప్రసక్తి ఓ చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నాతిస్నేహ ప్రసంగో వా కర్తవ్య క్వాపి కేనచిత్ కుర్వన్ విందేత సంతాపం కపోత ఇవ దీనధీ ఎప్పుడు కూడా మన జీవితంలో మన ముందుకు వచ్చినటువంటి మంచి విషయం మీద ప్రీతికరమైన విషయం మీద ఎక్కువ ప్రేమని కలిగి ఉంటాము అది మనతోటే ఉండిపోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి దూరం కాకూడదు అనే దృష్టికోణాన్ని మనం కలిగి ఉంటాము అది చాలా తప్పు అని అంటున్నారు తప్పు అంటే దాని జడ్జిమెంట్ తోటి తప్పు అని అంటలేదు అది తప్పు ఒప్పు పుణ్యం పాపం అలా కాదు దాని వలన నీకు హాని కొంచి ఉంటుంది నాతి స్నేహ ప్రకృతి రాతి స్నేహ ప్రసంగోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక మిత్రుడు వచ్చాడు నన్ను కలవటానికి వచ్చాడు కలిశాడు ఎంత బంగారం లాంటి మిత్రుడు నేను నువ్వు లేకుండా జీవించలేను నేను లేకుండా నువ్వు జీవించవద్దు అని ఇద్దరు ఒకరినొకరు సౌకరించి ఉండిపోయారనుకోండి it won't work like that fundamental truth మనం గమనించాలి ఇట్ వోంట్ వర్క్ ఎందుకంటే వీడి జీవితంలో వీడి ఇల్లు వాటి భార్యాబిడ్డలు వీడి జీవితంలో ఉన్నారు వాడి జీవితం వాడుకున్నది వాడు ఉద్యోగం వీడి ఉద్యోగం వాడేదో వచ్చాడు కలుసుకున్నారు ఓ పూట కలుసుకుంటారు ఆ తర్వాత తాత చెప్పేసి విడిపోతారు కాబట్టి ప్రాణమిత్రుడు కదా అని కలిసి ఉండడం కుదరదు ఇంకే మిత్రుడు దృష్టాంతం ఇచ్చాను జీవితంలో ఏ రెండు మానవీయ సంబంధాలైనా ఇట్టివియే ఏ రెండు any pair of human relations any pair without exception అంచేతనే మనం ఏం చేస్తామంటే హ్యూమన్ రిలేషన్స్ దగ్గర మనం ఒక పొరపాటు చేస్తూ ఉంటాం ఎలాగంటే అక్కడ వాల్యూమ్ పెంచితే హ్యూమన్ రిలేషన్స్ లో ఎప్పుడు కూడా ప్రతి రిలేషన్షిప్ కి ఒక కర్తవ్యం అనేది ఒకటి ఉంటుంది ఆ కర్తవ్యాన్ని తప్పనిసరిగా ఆచరించాలి ఇప్పుడు తండ్రి ఉన్నాడు నేను ఆన్ చేయలేదు తండ్రి కొడుకుని ప్రేమిస్తాడు చాలా సహజమైన విషయం ప్రేమించి ఆ ప్రేమ ఒక్కటే కాదుగా తండ్రి కొడుకులంటే ప్రేమ కంటే అధికంగా అదనంగా కర్తవ్యము అనేది ఒకటి ఉంటుంది కొడుకు విషయంలో తండ్రికి ఒక బాధ్యత ఉన్నది ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా ప్రేమగా నిర్వహించాలి పిల్లవాడిని చదివించాలి వాడి యొక్క సంస్కారానికి తగ్గట్టుగా వాడికి వాడిని విద్యావంతులు చేయాలి వాడిని ఉద్యోగం వచ్చేదాకా కూడా అవసరమైతే సహాయం చేయాలి సో అంత మాత్రం మినిమం కర్తవ్యాన్ని తప్పనిసరిగా తండ్రి కుమారుని విషయంలో ఆచరించాలి ఆచరించి జ్ఞానాలు తీసుకున్నారు అలా ఆచరించిన తరువాత వారి జీవితాన్ని వాడిని జీవించనివ్వాలి వాడు అలా కౌగులించి మీరు గమనించండి పెళ్లి వారు పెళ్లికి వస్తారు పెళ్లి వారి ఇంటికి వస్తారు ఇది మా సమాజంలో చాలా సామాన్యమైన విషయం నేను జడ్జిమెంట్ చేయట్లేదు just I'm trying to look at it from neutral ground నేను సాధువును కదా I can afford to look at it neutral so మగపిల్లి వారు ఎలా వస్తారో చూసిన వియంతుడు వియపురాలు తర్వాత పెళ్లి కొడుకు తమ్ముడు పెళ్లి కొడుకు చెల్లెలు these all VIPs they represent some some part of the bride groom so bride groom is they but a part of the bridegroom is represented by every one of them therefore bridegroom is the most important uh, guy there he is the hero of the occasion so along with bridegroom uh, close relatives of bridegroom also somehow they are part and parcel of the bridegroom therefore they have to be very carefully treated like glass uh, laga they have to be handled చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి వాళ్ళ మనస్సుకి ఇంత ఇసుమంత కూడా చికాక్ కానీ క్లేశం కానీ కలిగించకూడదు అని వీళ్ళు జాగ్రత్త పడి పడి పడి వైనల్ గా వాళ్ళ మనసుకి గోల్డ్ క్లేశాన్ని what what is going what is this emotional అలబులా వస్తుంది so this kind of emotional dependence ప్రతి వాడు కూడా ఈ సన్నివేశంలో ఈ అనుభవం నుంచి ప్రతి వాడు దుఃఖి అయి బయటకు వస్తాడు పెళ్లి కాకముందు ఉండేటువంటి కొడుకు పెళ్లి కాకముందు ఉండే రాగద్వేషాల స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది టెన్ టైమ్స్ స్ట్రెంగ్ అవుతుంది వివాహం అయ్యొచ్చేప్పుడు ten times earlier the fellow was happy guy living his life peacefully it a good job and all that but now he's no more happy ఎందుకో తెలుస్తున్నాండి ఈ వియ్యంకుడు వియ్యపురాలు సరైన మర్యాద చేయలేదు కొడుకేమో వాళ్ళ పక్షానికి డ్రిఫ్ట్ అయిపోతున్నాడేమో it is all nuisance and nuisance and nuisance never enter into this one should not be mad in splitting himself into this love hate opposites అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయటం ఏదో వివాహం చేయడం మన కర్తవ్యం మనమేమో మంచి సంబంధం చూసి వాడిని వచ్చినటువంటి వివాహం చేసేసి నెత్తి మీద అక్షతలు వేస్తూనే వాడి మీద ఉండేటువంటి సంఘాన్ని ఆ అక్షతలతో పాటుగానే వదిలిపెట్టేస్తే మంచిది ఎందుకంటే now new partner has come to life a very attractive partner and so you cannot complete with that partner know that it and stay away for your own good అప్పుడు అప్పుడప్పుడు వాడు గుర్తు చేసుకుని నాన్నగారి మధ్యన అతను మాట్లాడు కలవలేదు మాట్లాడటం అయితే ఎంతసేపు భాగవతమో రామాయణమో అలాగే ఉంటున్నారు అని వాళ్ళు వచ్చి గతం పెట్టి ఆశీర్వదం తీసుకుంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు అంతేగాని వాళ్ళతో పాటుగా రాజద్వేషాలతో ఆ పడవలో ఇలా తగ్గి తగ్గి కొత్త వేస్తూ మనల్ని మనం స్పీట్ చేసుకుంటూ ఒకసారి కొడుకులు ప్రేమించడం మరోసారి ద్వేషించడం వాడు దూరం అయిపోతున్నాడంటే బెంగ ఈ ఈ పర్టికులర్ రిలేషన్షిప్ ని you should not convert into a, of sort problem uh, other relationship ఇట్లా ఉంటాయి ఉదాహరణ కోసం ఒకటి చెప్పాను అతి ప్రసంగము అతి ప్రసంగము అంటే అధికమైనటువంటి ఆసక్తి తుమ్మజిగులు అతుక్కుపోయినట్టుగా అతుక్కుపోవడం అంటారే దాని పేరు అతి ప్రసంగము అతి స్నేహము తప్పు సో అతి సర్వత్ర వర్జయే మీరు అతి ప్రేమ చూపిస్తే కొద్ది రోజుల్లోనే మీరు ద్వేషించడం ప్రారంభించి అది అతి ద్వేషంగా తయారవుతుంది అతి ప్రేమ చూపించవద్దు ప్రేమ చూపించు అతి ద్వేషం వద్దు దూరంగా ఉంది ద్వేషం అసలు పనికిరాదు ఇలా ఉండాలి ఈ సత్యం నేను జీవితంలో నేర్చుకున్నాను అనుకున్నాడు ఎలా నేర్చుకున్నాడో చూడండి కపోతోపాఖ్యానం ఆయన అడవిలో వెళ్తున్నాడు దత్తాత్రేయ మహర్షి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి మధ్య అడవిదారి ఉంటుంది కదా ఆ అడవిలో ఈయన వెళ్ళడానికి ముందు అక్కడ ఒక ఘటన జరిగింది ఆ ఘటన యొక్క అంతిమ భాగంలో ఆయన ప్రవేశించాడు అది ఎలాగంటే ఒక పావురం ఒకటి ఉన్నది ఒక చెట్టు మీద గూడు కట్టింది ఆ పావురం ఆ పావురానికి ఇంకో పావురము ఆడ పావురము చూడైనది ఈ రెండు పావురాలు కలిసి ఆ గూడును కట్టుకున్నారు చక్కగా ఈ మరో పావురం ఓ గూడులోంచి వచ్చింది ఈ ఆడపావురం మరో చెట్టు నుంచి మరో గూడులోంచి వచ్చింది ఈ రెండు మధ్యలో ఆకాశ మార్గంలో కలుసుకున్నాయి కలుసుకుని ఒకదాన్ని ఒకటి ప్రేమించుకున్నాయి ప్రేమించుకుని మా గూడలో మా పేరెంట్స్ ఉంటారు ఆ ఊళ్ళు అలా ఉండలేమని మనం కొత్త గూడు కట్టుకుందాము అని నిర్ణయించుకుని గూడు కట్టుకోవడానికి మహాభాగ్యం ఉంది నేల మీద పొడకలు ఉన్నాయి చెట్టు మీద కోమలు ఉన్నాయి టక టక టక రెండు కలిపి ఒక గూడు కట్టేసి ఆ రోజంతా కలిసి విహరించేవి ఆ గూడులో నివాసం చేసేవి కొద్ది రోజులకి వాటికి మూడు ముగ్గురు పిల్లలు పుట్టారు మూడు పిల్లలు ఈ మూడు పిల్లలు మూడు గుడ్లు మూడు గుడ్ల నుంచి మూడు పిల్లలు వచ్చాయి వీళ్ళే ఈ పావురాలు ఏం చేసేవంటే తల్లి పావురం తండ్రి పావురం రోజు ఈ మూడు గుడ్లు మూడు పిల్లలు ఉన్నాయి కదా నీకు ఎగరలేవు కూడా సో అడవంతా తిరిగి అమ్మ కడుపు నింపుకుని ఈ పిల్లల కోసం చక్కగా ఆహారాన్ని తీసుకొచ్చి వాటి గుట్లో అవి తల్లి తల్లి లాగా అలా నోరు తెరుస్తాయి గుట్లో కూర్చుని గుట్లోనే ఉంటాయి ఆ పౌరాలు అలా నోరు తెరుస్తాయి నోరు గెలవాలి కోసం వెళ్ళిన సందర్భంలో వేదలాగా చెట్టుపై చెట్టు చెట్టుపై చెట్టు ఆ గూట్లోకి తొంగి తొంగి చూస్తే దానికి మూడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఒక రోజు రెండు రోజుల వయసు ఉన్న పిల్లలు కాపాడాలి ఓ పిల్లలు బయటికి లాగి నోట్లో వేసుకుని సఫరించింది మంచి రుచిగా అనిపించింది రెండో పిల్లని కూడా సఫరించి మూడో పిల్లని పట్టుకుని తన కిందకు వచ్చేసి వెళ్ళి ఇది ఒక పద్ధతి లేకపోతే ఇంకో రకంగా చూడండి ఒక వ్యాధుడు వచ్చినాడు వ్యాధుడు అంటే కిరాతుడు వీడికి అనదర్ కైండ్ ఆఫ్ ప్రిడేటర్ వీడేం చేశాడు ఈ గూడు చూశాడు ఈ గూడు చూసి ఆ గూటులో ఈ పిల్లలు పెరిగినవి అంటే ఈ పాము బారిని పడకుండా బ్రతికి బయటపడ్డాయి ఇవి పిల్లలు అసలు ముందే పాము బారిని పడిపోతే వాటి పరిస్థితి అక్కడతో అంతమయ్యేది కానీ అలా అవ్వలేదు పాము బారిని పడకుండా మూడు కూడా ఆరోగ్యవంతంగా పెరిగినాయి ఇంకా ఒకటి రోజులోనూ రెండు రోజుల్లోనూ ఎదురుతున్నాయి ఆ స్థితిలో ఉన్న పావురాన్ని ఆ గూటి నుంచి బయటికి తొంగు చూస్తూ ఎగిరి ప్రయత్నం చేసే సందర్భంలో ఈ వ్యాధులు గమనించారు ఈ కిరాతులు గమనించారు మంచి లేత పావురాలు అవి ఇంకో రోజు రెండు రోజులు అయితే వీటిని పట్టుకోవడం కూడా కష్టం ఎగిరేస్తాయి ఇప్పుడే దొరుకుతాయని వల వేసి ఆ మూడు పావురాలని పట్టేసి పట్టేసి తన బుట్టలో వేసేసుకున్నాడు అవి ప్రాణం పోయింది వాటికి బుట్టలో పడిపోయాయి వీడు పట్టేసి బుట్టలో వేస్తుండగా దూరం నుంచి తల్లి అప్పుడే వచ్చింది తల్లి పావురాలు వచ్చి అది అది మహా దుఃఖాన్ని పొందేసి ఆశ్చర్యాన్ని పొంది ఈ పౌరాన్ని ఎలాగైనా రక్షించాలి అని ఆ వాడి వల చుట్టూ తిరుగుతాడు వాడు ఆశ్చర్యపోయాడు మనం పౌరం రకాలు పరిగెత్తాల్సింది పోయి ఇది మనం రకాల పరిగెడుతుంది ఇది చిత్రంగా ఉంది దేవుడి ఈవేళ మన మీద చాలా కరుణ చూపించినట్టున్నాడు అని ఆ వలని దీని మీద వేసేసాడు వేసేస్తే అది చాలా తేలికగా దొరికిపోయింది ఆ వలకి దాన్ని పట్టేసుకున్నాడు దాన్ని తీసుకొచ్చి తన బొట్లో వలసింది ఈ లోపల మగ పౌరం వచ్చింది వచ్చి వీడి బుట్టలో తన స్త్రీరాలు తన సంతానము మూడు కూడా ఈ బుట్టలోనే ప్రాణ విగత ప్రాణులు ఉన్న సంగతిని ఆ మగపావులను చూసి అది చాలా దుఃఖాన్ని పొంది అదేం చేసిందంటే వాడి బుట్ట చుట్టూ ఎగరడం ప్రారంభించింది వండించింది వాడికి ఈ సౌండ్ విని ఏంటి పావుతారు ఈ మధ్యన మన ఉంటే ప్రతిరోజు పావులం కోసం మనకి ఎంత ప్రయత్నించినా దొరకనిది ఇవాళ మనం ఏదో నక్కలు దొక్కించినట్టు ఇవాళ వేటకి అని వాడు మహానందపడి జాగ్రత్తగా ఆ వాళ్ళని ఇంకోసారి దాని మీదకి వేసి ఆ పావుదాన్ని కూడా తీసుకుని పీకిని ఉరిమి తన బుట్టలో వేసుకుంది ఈ విధంగా ఆ పావురము మొత్తం కుటుంబం అంతా కూడా సరిగ్గా నశించిపోయే సమయానికి ఆ కుడు దత్తాత్రేయ మనిషి అక్కడికి వెళ్ళారు ఆయన చూశారు అయ్యయ్య వాడు ఆ మగ పావురాన్ని చంపేస్తుంటే చూశారు వాళ్ళు ఏం తప్పు పడతారు ఎందుకంటే తప్పు పట్టడానికి ఏముంది వాడి వృత్తి వాడిది వాడి ఆహారాన్ని వాడు సంపాదించుకున్నాడు ఈ ప్రపంచంలో ఇందాక పాము పావురాన్ని ఓ పావురపు గూడు తినేసిందనుకుని పావును తప్పుపడతారా మీరు పావును తప్పుపట్టడానికి లేదు అలాగే ఈ కిరాతుని తప్పుపడతారు వీడిని తప్పుపట్టడానికి లేదు కానీ దత్తాత్రేయ మహర్షి ఏమనుకున్నాడంటే నేను ఒక్క రెండు నిమిషాల ముందు వచ్చి ఉంటే బహుశా ఏమైనా వీడు ఆ పిల్ల పావురాన్ని తినకుండా రక్షించేవాడినేమో ఆ తద్వారా ఆ తల్లి పావురాన్ని తండ్రి పావురాన్ని కూడా రక్షించి ఉండేవాడినేమో అని అనుకున్నాడే సరే అయిపోయింది అయిపోయింది ఆయన మాత్రం ఏం చేస్తాడు కానీ ఆయన ఒక గుణాన్ని ఒక పాఠాన్ని మాత్రం నేర్చుకున్నాడు ఈ సంగతిని తెలియజేసి ఇది ఇలా జరిగిందని ఆయనకి ఎలా తెలుసని మీరు అనొచ్చు ఆయన దివ్య దృష్టి చేత జరిగిన ఘటనంతో చూసుకున్నాడు ఓహో ఇలా జరిగిందా అధ్యతన ఈ మొహపావడం వాడి చేతికి ఈ విధంగా చిక్కింది అదే నేను ఐదు విషయాలు ముందు వచ్చుంటే బహుశా సేవ్ నేను ఫస్ట్ ఈశ్వరుని సంకల్పం అలా ఉంది అని అక్కడికి ఆ ప్రసంగాన్ని విదిలిపెట్టి తన గుణపాఠాన్ని మాత్రం దాన్ని నేర్చుకున్నాడు ఏమని పుష్ణం కుటుంబం కృపణ సానుబంధో వసీదతి మనిషి వివాహం చేసుకోవాలి భార్య భర్త పురుషుడైతే భార్య స్త్రీ అయితే భర్త పిల్లలు కలుగుతారు కొడుకు కూతురు సో ఈ అనుబంధాలు చాలా దృఢమైన అనుబంధాలు ఈ అనుబంధాల విషయంలో మనిషి ఒకంత జాగరూకుడై ఉండటం మంచిది ఎందుకంటే ఈ పావురానికి మాత్రం అనుబంధం లేదండి దానికి ఎంత అనుబంధం ఉంది దాని అనుబంధం అంతా కలిసి ఆ వ్యాధుల యొక్క చర్యలో మసైపోయి మారిపోయింది అనుబంధం ఏమైపోయిందో అనుబంధం అంతా కూడా అది ఎటు కాకుండా వినాశాన్ని పొందింది ప్రతి మానవుని యొక్క జీవితానుబంధములు కూడా ఆ విధంగానే జరుగుతాయి ఎందుకంటే ఆ వ్యాధుని రూపంలో మృత్యుదేవత పొంచి ఉన్నది ఫైనల్ గా ఆ వ్యాధ కుటుంబానికి జరిగినదే ప్రతి కుటుంబానికి జరుగుతుంది ఏ టూ హ్యూమన్ రిలేషన్స్ తీసుకున్నా కూడా ఆ విధంగా విచ్ఛిన్నమైపోయే రిలేషన్స్ కాబట్టి మనం మన కర్త ఒక గివెన్ రిలేషన్షిప్ మన కర్తవ్యాన్ని మనం చేయటము ముందుగా అన్ని చక్కగా ఉన్నప్పుడే అసంగంగా నిలిచి ఉండటం పరమేశ్వరుని యొక్క కాల ప్రవాహము ప్రారంధ ధారలకు ఉన్నాయి ప్రారంధ ప్రవాహము అవుతున్నాయి కాల ప్రవాహము మరి ఒకటి సో ఈ ధారలు అలా నడుస్తూ ఉంటాయి ధార లేక ప్రవాహము అంటే అర్థం ఏమిటి ఉన్నది ఉన్నట్లుగా ఎన్నడూ ఉండదు దాని పేరే ధార ఉన్నది ఉన్నట్లుగా ఉంటే ఇంకా ధారే ఉన్నది ప్రవాహమే ఎందుకంటారు కాల ప్రవాహం అంటే ఈ క్షణంలో పరిస్థితి ఏది ఉందో ఇది ఇలా ఉండదు అని అర్థం ప్రారంభ ప్రవాహం ఈ దేహం ప్రారంభం వల్ల వచ్చింది వచ్చింది అలా ఉండిపోదు ప్రారంభం ఒక బండరాయం కాదు అది అది ప్రవాహం అది సో ప్రారంభ సంప్రాప్తమైనది అది ప్రవాహం కనుక ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఆరోగ్యంగా ఉందనుకోండి ఇది ఆరోగ్యం నిలబడదు ఇప్పుడు అనారోగ్యం ఉందనుకోండి ఇది అవసరం పోతుంది ఏది స్థిరంగా నిలబడదు కానీ సాక్షి రూపంగా నిలిచి దర్శిస్తూ ఉండే అసంగ ఆత్మ మాత్రమే స్థిరంగా నిలబడుతుంది అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే మానవుని జీవితంలో ఒక ఇమ్మూవబుల్ పార్ట్ ఒక నిరంతరము కదిలిపోయే పరిస్థితి ఒకటి దానికి అధిష్టానంగా ఉంటూ ఏ కదలిక లేకుండా స్థిరంగా ఉండే చైతన్య తత్వం ఒకటి రెండు ఉంటాయి మీరు ఆ నిరంతర ప్రవాహంతో కలిసి కొట్టుకుపోతుంటే మీకు సుఖశాంతులు మృగ్యములు మీ స్వరూపం కాదది ఈ ప్రవాహానికి అధిష్టానంగా ఉండేటువంటి ఏ కూటస్థ చైతన్యము కలదో కూటస్థ అంటే ఏ రకమైన వికారములు మార్పులు లేనిది అని అర్థం ఆ దాని పేరే ఆత్మ చైతన్యము దాని ఎందు మీరు నిలిచి ఉన్నట్లయితే మీకు ఈ సాంసారిక సమస్యలకు ఈ సంయోగ వియోగములకు పరిష్కారం లభిస్తుంది తప్పించి ఆ ప్రవాహంతో పాటు మీరు మమేకమై ఉన్నట్లయితే మానవుడు ఎన్నడూ సుఖాన్ని పొందలేడు అనే సత్యాన్ని నేను ఆ పావురాల అలాంటి కాపరాన్ని బతికేం చేస్తున్నాము భాగవతంలో కరుణాంశాన్ని బాగా ప్రతిపాదన చేస్తారు నెంబర్ వన్ నెంబర్ నేను ఆ శ్లోకాలన్నీ చెప్పలేదు మీకు సారవంతా చెప్పేసాను నెంబర్ టూ వైరాగ్యాన్ని కొంచెం నిర్మోహమాటంగా చెప్తాను నేను గమనించింది ప్రాప్యమానుషం లోకం ముక్తి ద్వారం అపావృతం గృహేషు ఖగవత్సక్త తమారూఢ్యుతం విదు ఈ కథము ఈ పావురాన్ని ఆరుఢచ్యుతము అని వర్ణించారు ఆరుఢచ్యుతము అంటే బాగా ఎత్తైన స్థానానికి వెళ్ళి అక్కడి నుంచి ధడేరుమని కింద పడి వినాశము చెందింది ఆ పావురములు గృహస్థ జీవనంలో మహానంద స్థితికి చేరుకున్నాయి సంతానాన్ని కన్నాయి ఆ మహా ఉన్నత స్థితి వాటికి కొద్దిసేపు కాలంలో తలకిందులైపోయింది జత ఆరుఢచ్యుత సో మనము మానవ జీవితంలో స్థితి ఈ విధంగా ఉంటుంది అని మనం గమనించి ఆ ఆరుఢచ్యుతుడైన పావురము వలె మనము దుఃఖమునకు బానిస కాకుండా దుఃఖమునకు వశము కాకుండా ఆ నిరంతరంగా స్థిరంగా అవిక్రీయంగా కూటస్థంగా ఉండేటువంటి ఆత్మ చైతన్యంతో మమేకాన్ని పొంది జీవితంలో వచ్చేటువంటి ఈ సుదృఖాత్మకమైన ఘటనలన్నింటినీ కూడా వీలైనంత నిర్వికారంగా అంటే సుఖం వచ్చినప్పుడు ఎక్కువ హర్షాన్ని పొందకుండా భరించడానికి దుఃఖం వచ్చినప్పుడు మరీ కృంగిపోకుండా రెండు సందర్భాల్లోనూ కూడా ఒక రకమైన ఈక్వానిమిటీ అంటారు సమతౌల్యము అని అంటూ ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ సాక్షి రూపంగా జీవితంలో వచ్చే ఘటనలన్నిటిని దర్శిస్తూ ఆత్మ నిష్ఠులై ఉండవలను అంతేగాని జీవితంలో వచ్చేటువంటి ఘటనలతోటి మమేకమైతే మటుకు నీవు ఏ ఘటనతో మమేకమవుతావో ఆ మమేకం మూలంగా నీవు తీవ్రమైన నిరాశకి లోనయ్యేటువంటి కాలం వేచి ఉన్నది ఈ సత్యాన్ని నేను అక్కపోట వాటి యొక్క జీవితాన్ని చూసి తెలుసుకున్నాను గ్రామం సుమృష్టం విరసం మహాంతం స్తోకమేవ గ్రాసం ఎదృచ్ఛయైవాపతితం గ్రసే రాజగరో ప్రియ ఇక్కడ దత్తాత్రేయ మహర్షి ఏమంటున్నాడంటే సాధకుడికి ఒక సందేశం చెప్తా సాధకుడు ఆహార నియమాన్ని కలిగి ఉండాలి పెద్ద టాపిక్ ఎందుకంటే ఏ సాధన చేసినా మేము పూజ చేయాలా లేకపోతే ఉపాసన చేయాలా మంత్రం చేయాలా జపం చేయాలా యజ్ఞం చేయాలా యాగం చేయాలా తీర్థయాత్రలు చేయాలా ఇవన్నీ అడుగుతారు మీరు అవన్నీ చేతులు కానీ అన్నిటికంటే ముందుగా భోజన <laughs> జాగ్రత్తగా చేయండి అని ఎందుకంటే ఫుడ్ అండ్ ఇట్స్ కన్సంప్షన్ ఇది మేజర్ ప్రాబ్లమ్ టు ది అందులో ఆధునిక కాలంలో ఈ ఉపా ఈ ఉపదేశం చాలా ప్రధానమైన ఉపదేశం ఎందుకంటే ఇక్కడ ఆయన వాక్యాన్ని అన్నాడు మీరు ముందు విన్నారో లేదో ఈ వాక్యాన్ని జితే జితం సర్వం జితే రసే అనే వాక్యాన్ని వాడతారు అది ఇక్కడి నుంచే వచ్చింది రసనేంద్రియాన్ని జిత్వేంద్రియాన్ని కనుక మీరు జయించారే మీరు మిగతా ఇంద్రియాలన్నింటినీ అలవోకగా జయించి సో ఆ రసనేంద్రియము it is the major problem for human being ఇప్పుడు మీరు ఎవరైనా మీకు ఎక్సర్సైజ్ మీరు పీపుల్ యొక్క ఎక్స్పీరియన్స్ అడగండి how they feel about it dieting is the single most difficult thing to practise మీరు యోగాభ్యాసాలు చేసేయచ్చు మరొకటి చేసేయచ్చు మరొకటి చేసేయచ్చు కష్టం కాదు dieting is the most difficult thing to lose to shed weight is the toughest task అదొక తపస్సు అనే అనొచ్చు so the best thing is weight put up చేయకుండా జాగ్రత్త పడటం మంచిది ఎందుకంటే ఒకసారి వెయిట్ పుటప్ చేసిన తర్వాత షెడ్ చేయటం చాలా క్లేషం ఉన్నది కనుక వికాసస్ అన్ని బిగిన్ చేశారు ఇది మోడర్న్ లైఫ్ కి సంబంధించింది బట్ దీంట్లో సాధన వీడి ఉన్నది ఇప్పుడు సాధకులు అధ్యాత్మ విద్యలో మీరు సరగా ఉన్నారా లావుగా ఉన్నారన్నది ఇష్యూ కానే కాదు సో మీ ఆధ్యాత్మిక సాధనకి కూడా ఇది ప్రధానమైన అంశము భగవాన్ రమణ మహర్షిని సాధన గురించి అడిగితే ఆయన చెప్పారు top less unless you're teacher నేను యాడ్ చేశాను eat less and sleep less మీరు భోజనం ఎక్కువ చేశారనుకోండి యూ విల్ స్లీప్ మోర్ ఊరికే సందర్భం ఉన్నా లేకపోయినా మాట్లాడుతూ ఉండటము అది ఒక చెడు అలవాటు అది సాధకులకు మంచిది కాదు మనస్సు విక్షేపం అయిపోతూ ఉంటుంది మాట్లాడేది నోరే అయినా మనస్సుకు విక్షేపం సో ఈ బేసిక్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి బేసిక్ లైఫ్ సిస్టమ్స్ వీటిని ఇక్కడ ఆయన డిఫైన్ చేస్తున్నాడు ఆయన అంటాడు మానవుడు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భోజనం చేసేది కేవలము తన సుఖ తన దేహమును నిలబెట్టుట కొరకే కానీ అంతేగాని కోపము కొరకు భోజనము కాదు ఈ సత్యాన్ని గ్రహించాలి ఇప్పుడు కూడా ఒక ఇష్యూని మీరు అనలైజ్ చేసేప్పుడు చాలా ఫండమెంటల్గా దాన్ని గమనిస్తే మనకి సొల్యూషన్ దాని నుంచి వస్తుంది మనకి భోజనము అనే దాని మీద మన దృష్టికోణం ఎలా ఉంటుందంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే మన ఎంజాయ్మెంట్ దృష్టికోణంతో భోజనం చేస్తాం కడుపున ఈ కోటి విద్యలు కుటి కొరకే కదా ఇది రాంగ్ సామెత మంచి సామెత కాదు సామెత కోటి విద్యలు కుటి కొరకు కాదు మానవుడు కూటి కొరకు అయితే ఆరుఢచ్యుతుడైపోతాడు భోజనం చేసేది దేనికంటే శరీర ధారణ నిమిత్తం ఈ దృష్టి ఉండాలి మజా చేయటం కోసం భోజనం చేయట్లేదు కులాసగా ఉండటం కోసం భోజనం చేయట్లేదు శరీర ధారణ కోసం ఉండాలి ఈ ప్రిన్సిపల్ ఎంతకాలం పాటించాలంటే జీవించి ఉన్నంతకాలం పాటించాలి లేకపోతే శరీరానికి కావలసిన దానికంటే అధికమైన భోజనం చేయటం అన్నది ఇది సర్వజన సాధారణమైన విషయం భాగవత సప్తాహంలో మనకు గుణపాఠం వస్తుంది అదేమిటంటే మనం అవసరమైన దానికంటే అట్లీస్ట్ థౌజండ్ క్యాలరీస్ భోజనం ప్రతిరోజు ఎక్కువ చేస్తున్నాము అనే సంగతి మనకి సప్తాహకారంగా మనకి స్పష్టమైంది మధ్యాహ్నం ప్రహారం చేస్తే we're very comfortable that means ఒక థౌజండ్ క్యాలరీస్ ఎక్కువ భోజనం చేసేస్తున్నాం అన్నమాట so can we reduce at least ten percent twenty percent of this extra ten percent వాళ్ళు సజెస్ట్ చేస్తారు డైటీషియన్స్ టెన్ పర్సెంట్ అంటే ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ తక్కువ వాళ్ళు సజెస్ట్ చేశారు ఆమె డైలీ బేసిస్ మనం భాగవత సప్తాహం ఈ seven days nearly thousand calories we're taking less so దీంట్లో ఇంత అక్కర్లేదు అనే daily basis two hundred three hundred calories ఎలా తగ్గి ఏదో ఒక క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ ఫిగర్ ఉండాలని చెప్తున్నాను నేను వాట్ ఈస్ దీస్ క్యాలరీ అంటే ఏమిటంటే మీరు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ సో ఎనీవే ఇంద్రియ జిహ్వయాతి ప్రమాధిన్యా ఈ జిహ్వ అనేటువంటి ఇంద్రియం ఉన్నదే ఇది చాలా బలంగా మనిషిని తన వెంట తిప్పుకుంటుంది మనిషిని తన అధీనం చేసేసుకుంటుంది ఈజ్ రికగ్నైజ్ దాట్ సో జనో రస విమోహిత సో మానవుడు రసము చేతను విమోహితుడైపోతూ ఉంటాడు ఆ రుచికి వశి బానిస అయిపోయి మృత్యువును కొని తెచ్చుకుంటాడు నేను ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ సద్బుద్ధి అవివేకి తన జిహ్వను కట్టుకోవడం నోరు కట్టుకోవడం కాక మృత్యువును తెచ్చుకుంటాడు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆ ప్రపంచంలో వాళ్ళు మీరు ఆశ్చర్యపడద్దు they are they they are they ఒక ఆయన లేవర్ పాడైపోయింది లివర్ ఎందుకు పాడైపోతుంది చెప్పండి రెండు వల్ల పాడైపోతుంది he he has got a liver transplantation that in America అమెరికాలో ఇక్కడ ఇండియాలో కిడ్నీ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రాలేదు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొచ్చి ఇక్కడికి అమెరికాలోనే కూర్చోలేడు కదా ఇంటికి రావాలి కదా ఇక్కడికి వచ్చి మళ్ళీ డ్రింక్ చేసి మళ్ళీ నిమ్స్ లో జాయిన్ అయ్యాడు సో జిప్పా అనే ఇంద్రియము అంతటి భయంకర నాట్ జిప్పా సంథింగ్ రిలేటెడ్ టు జిప్పా appropriately account for it so మృత్యు మృత్యసద్బుద్ధి దీనికి దృష్టాంతం ఈ సత్యాన్ని నేను చేపను చూసి నేర్చుకున్నాను నేనస్తు బడిశైల్య చేప సముద్రంలో తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటే దానికి దాని ఆహారం దానికి ఉంది అక్కడ ఏదో ఆహారం ఉంటుంది అంతేగాని ఈ మాంసం ఉన్నదే ఈ వానపామునో దేన్నో చంపి ఆ మాంసం ఉన్నదే ఆ మాంసం దానికి నిత్యకృత్యం వచ్చే ఆహారం కాదు it is not it's regular food అది వీడు ఒక కుక్కానికి తగిలించి దాని లోపల పెడతాడు పెడితే దాని యొక్క గంధానికి ఆకర్షింపబడుతుంది గంధానికి ఆకర్షింపబడే ఆ గంధం ఎలా ఉంటుంది దానికి నిత్యకృత్యంలో ఉండే గంధం కాదు it is a new type of food ఆ కారణం చేత అవాయిడ్ చేయాలి మనం ఈ కొత్త ఫుడ్ మనం ఎప్పుడు తినలేదు మనం ఆరోగ్యంగా కులాసాగా బాగానే బతుకుతున్నాం కదా మనకి ఎందుకు వచ్చింది దిక్కుమాలను కొత్త ఫుడ్ ఎప్పుడు నేను ఫుడ్ లేదు ఎక్కడి నుంచి వచ్చింది నేను ఇంతకాలం ఇక్కడ ఈత కొడుతున్నా నాకు ఈ ఫుడ్ లేదు అని ఇవన్నీ అనుకోదు దానికి ఏం చేస్తుందంటే ఆ చేప ఆ మాంసపు ముక్క కుళ్ళిన మాంసపు ముక్క యొక్క గంధం చేత ఆకర్షింపబడి ఆ మాంసపు ముక్కని అది కొరుకుతుంది అలా కొడుకుతుండగానే ఆ కుట్టిన దాని కంఠంలో దిగబడి దానాన్ని కోరుతుంది సో ఆ విధంగా బడిశై యథా మీన ఆ విధంగా మానసు మానవుడు జిప్పకు ఆకర్షితుడై ఆహారం విషయంలో డిసిప్లిన్ లేక వాడు చాలా హాని పొందుతాడు ఈ సత్యాన్ని నేను వాడెవరో ఎవడో అక్కడ ఈయన దత్తాత్రేయ మహర్షి అలా నడిచి వెళ్తుంటే ఓ మురుగుడు దగ్గర ఓ కుర్రాడు ఒకడు అలా గేలం వేస్తున్నాడు ఈ ఎంతగా ఏం చేస్తున్నాడా అని ఈయన చూశాడు ఈయన అన్ని చూస్తాడు ఏది విధులు పెట్టాడు ఏమిటి ఏం చేస్తాడు ఇలా కనపడుతున్నాడు ఏమిటి పాప ఆయన అవధూత ఆయనకేం తెలుసు ఒకసారి చూస్తే తెలుస్తుంది కానీ చూశాడు చూస్తే వంటకమని ఇలా పైకన్నాడు ఆ చేప ఒకటి వచ్చింది ఈ ఎలా వచ్చింది హాల్ ఇట్ కేమ్ దారానికి చేప ఎలా వచ్చిందా అని ఇన్వెస్టిగేట్ చేసుకుంటే ఓ వీడిగా చేసిన పని అని వాడిని తెలుసుకున్నంత వాళ్ళ వీడు పెట్టినటువంటి అదే కృత్రిమమైన ఆహారమే భగవంతుడు కల్పించిన ఆహారం కానే కాదు అలాగే మనం ఇక్కడ చక్కగా కూడా మొక్క పులుసు వేసుకుని తింటూ ఉంటాం లోపల ఎవరో కృష్ణ వాడు ఎవరో చైనీస్ ఫుడ్ ఫెస్టివల్ అని అయితే French food festival why should we French food what for Italian food festival why should have Italian food మన కూర పప్పు పులుసు ఇదే చాలు మనకి ఇటాలియన్ ఫుడ్ ఎందుకండి ఇలాంటి ఫుడ్ అని చెప్పేసి అక్కడికి వెళ్తే అది అక్కడ వెళ్ళి కడుపుకుండా భోజనం చేసి వస్తే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి ఇవి పెరిగి so finally the fellow ends up in hospital why he should do that for ఆహారం విషయంలో నేను ఆ చేపను చూసి ఈ గుణపాఠాన్ని నేర్చుకున్నాను అంతేకాదు నా అనుభవం ఎలా ఉందంటే తావజ్జితేంద్రియో సత్ విజితాన్యేంద్రియ పుమాన్ నచేత్ యావత్ జితం సర్వం జితే రసే మానవుడు ఇక మిగతా ఇంద్రియాలన్నింటినీ జయించి ఉండొచ్చు మాకు సెంట్లు అక్కర్లేదు ఏమక్కర్లేదు మాకు ఎయిర్ కండిషన్ అక్కర్లేదు కానీ ప్రకృతి యొక్క టెంపరేచర్స్ వేరియేషన్స్ అన్ని కూడా అలాగే సహించేస్తాము అని ఈ విధంగా ఇతర ఇంద్రియాలన్నీ జయించి మేము తెల్లవారుజాములు అయితే స్నానాలు చేసేస్తాము కార్తీక మాసంలో కూడా పూజలు చేసేస్తాం మేము చల్లని లెక్క పెట్టాం అని ఇలాగా ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు కానీ ఆ ఇంద్రియ జయం చాలదు నీవు రసన అనే ఇంద్రియాన్ని జయించే వరకు మిగతా ఇంద్రియాన్ని జయించినట్లు లెక్కే కాదు రసనేంద్రియాన్ని జయించేస్తే నువ్వు అన్ని ఇంద్రియాన్ని జయించినట్టే మీరు చూడండి దీనికి ఒక శాస్త్రీయమైన ప్రిన్సిపుల్ మోడర్న్ ఎడ్యుకేషన్కి న్యూట్రిషనల్ సైన్స్ కి సంబంధించిన ప్రిన్సిపుల్ కోయిన్సైడ్ అవుతాయి శాస్త్రంలో ఏం చెప్తారంటే రాజస తామస ఆహారాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక ఆహారం తిను అని చెప్తారు శ్రీకృష్ణుడి గీతలో కూడా ఈ టాపిక్ ని చెప్పాడు అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలను ఆహారం టాపిక్ వస్తూ ఉంటుంది తప్పనిసరిగా ఎందుకంటే it's very important thing so ఆయన ఆహారాలను మూడు కేటగిరీలు వేసి దీంట్లో సాత్విక ఆహారం తింటే బాగుంటుంది రాజసాహారాన్ని తామసాహారాన్ని మనం దూరంగా వీలైనంత దూరంగా ఎలా తింటే ప్రమాదం ఏదో ఒక పుణ్య పాప ఇష్యూ కాదు వరుసగా నేను మనం చేసేది ఏంటంటే అంటే హింస ఉండకూడదు non vegetarian food is totally not acceptable vegetarian food లో ఇది తింటే పుణ్యం తింటే పాపం కాయలుగా తింటే పుణ్యం వంకాయ తింటే పాపం ఇది కావాలి నాకు ఐ డోంట్ లుక్ అన్ని ఏదైనా తినచ్చు తప్పేం లేదు ఆహారము సాధనకి సహకరించేదిగా ఉండాలి ఆరోగ్యానికి ఉపకరించేదిగా ఉండాలి టు సో దొండకాయ తింటే పాపం వంకాయ తింటే పుణ్యం అలాగే పుణ్యపాపాలు అలా రావు ఏదైనా దానం చేస్తే పుణ్యం వస్తుంది తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది కానీ వంకాయ తిని చోట దొండకాయ తింటే పుణ్యం రాదు ఆడు పాపం రాదు it is not that way it is too simplistic way of talking about పుణ్య అంటే పాప పుణ్యపాపాలు అలా ఉండవు first so the point is ఆ ఇంద్రియ రసనాంద్రియాన్ని జయించేటువంటి ప్రయత్నాన్ని మానవుడు శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది సాత్విక ఆహారాన్ని తినాలి అని గీతలో చెప్తారు ఇంకా మోడర్న్ ఫుడ్ సైన్స్ దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి ఎవరినైనా డైటీషియన్ తోటి మీరు కొంచెం ప్రేమగా మాట్లాడితే ఆయన చెప్తారు ఏమిటంటే నీకు బాగా నోటికి రుచించే ఆహారం ఏదైతే ఉందో అది అనారోగ్యకరమైన ఆహారం అయ్యి ఉంటుంది అని నాకు బాగా రోస్ట్ చేసిన రవ్వ దోశ ఇష్టము అనువంటే roasted food is not good for health నాకు వంకాయ కారం పెట్టి కూర ఇష్టము అంటే ఆ కారము ఆ వంకాయ they are not good for health ఏమిటండి మీరేమో తోటకూర ఉడికించుకు తింటే అది రుచి పచ్చ అంటే that is good for health so మరి మాకు రుచి లేదంటే యూ డిస్కవర్ ది టేస్ట్ టేస్ట్ని డిస్కవర్ చేయాలి ఒకటి రెండు సార్లు తింటే అతిథులు తింటే మీరు చెప్తాను చూడండి ఆ రకంగా తోటకూర ఉడికించిన నాలుగు రోజులు తింటే దాంట్లో టేస్ట్ వస్తుంది మన నాలుగుకి టేస్ట్ బట్టి అన్నింటినీ పొల్యూట్ చేసి కూర్చోబెడితే ఎక్కడి నుంచి వస్తుంది మిరపకాయ వచ్చి పొందితే కానీ వాడికి రుచి తగలదు మరి ఆ విధంగా నాలుగుని తయారు చేస్తే మీకు సున్నితమైన రుచి రాదు సెంటు ముక్కులు పెట్టుకునే వాడికి ఫ్లవర్ యొక్క సుగంధం ముక్కు గ్రహించలేదు ఆ రిసెప్టార్స్ అన్ని కూడా బాగా ఇమ్యూన్ అయిపోయి ఉంటాయి అలా అలా చేయకూడదు కాబట్టి రుచిని డిస్కవర్ చేయాలి పీపుల్ కన్సిడర్ స్టేన్ ఫుడ్ అంటారు స్టేన్ కాదు నిన్నరాత్రి ఫుడ్ గురించి నేను చెప్పట్లేదు టేస్ట్లెస్ ఫుడ్ అంట టేస్ట్లెస్ ఫుడ్ టోఫు అని ఒకటి సో టేస్ట్లెస్ ఫుడ్ అంటారు టేస్ట్లెస్ ఫుడ్ అంటే ఏమిటి క్యాబేజీ ఉడికించేటకుండా పెడతారు ఓ కత్తినో ఒకటి ఇస్తాను అది కోసుకుని తింటాం సో మొత్తం క్యాబేజీ పువ్వు అంతా పెడతారు అక్కడ అక్కడ ఉండాలి కదా సో దానికి అలాంటిది ఫుడ్ని you try to discover taste కొద్దిగా నవ్వుతూ అంటే టేస్ట్ వచ్చేస్తుంది సో అలాగా so better you do it at least partial ఇప్పటి తినమని అభిప్రాయం కాదు then is the danger involved in it నేను చేపను చూసి సత్యాన్ని తెలుసుకున్నాను సముద్రాన్ని చూసి నేను సత్యాన్ని తెలుసుకున్నాను అంటాడు సముద్రం ఆయన నడిచి వెళ్తుంటే బీచ్ ఒడ్డును నడిచి వెళ్తున్నాడు సముద్రాన్ని చూశాను చూసో సత్యాన్ని తెలుసుకున్నాడు ఏమిటా సత్యము దీన్ని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు గీతలో ఎలాగంటే శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే అపూర్యమాన మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్కామా ఎం ప్రవిశంతి సర్వే మాప్నోతి నా కామకామి అని చూడండి సముద్రంలోకి వర్షాకాలంలో నదులు గోల్డ్ అంత జలాన్ని తీసుకొచ్చి కుమ్మరిస్తూ ఉంటాయి కానీ సముద్రం లెవెల్ పెరగదు వేసంకాలంలో ఈ నదులన్నీ కూడా డ్రై అప్ అయిపోయి ఒక్క దుక్క నీరు కాదు సముద్రంలో కానీ సముద్రం లెవెల్ తగ్గదు ఎందుకైనా బాగా సముద్రానికి ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సముద్రము పూర్ణము ఇట్ ఈస్ కంప్లీట్ ఇప్పుడు గ్లాస్ నిండా నీళ్లు ఉన్నాయనుకోండి తీసుకొచ్చి ఇంకో టెన్ ఎంఎల్ నీళ్లు పోశారు అప్పుడు దానిలో నీళ్లు పెరుగుతాయా పెరగదు సో సముద్రము పూర్ణము ఇంకా తర్వాత తర్వాత పెట్టండి మళ్ళీ దృష్టాంతంలో దృష్టాంతం సో సముద్రమే దృష్టాంతం ఇంకా దానికి గ్లాసు దృష్టాంతం అవసరం సో ప్రాచీన కాలంలో సముద్రం లెవెల్ తగ్గదు అంచేతనే సీ లెవెల్ అని అంటారు sea level is taken as a standard మిగతా లెవెల్స్ అన్ని మన శ్రీశైలం రిజర్వాయరు నాగార్జున సాగర్ రిజర్వాయరు పెరిగేప్పుడు వర్షాలు ఉంటాయి పెరుగుతాయి వర్షాలు ఆగితే తగ్గుతాయి సీ లెవెల్ పెరగదు తగ్గదు స్థిరంగా ఉంటుంది మన హృదయం కూడా కామనల విషయంలో అలా ఉండాలి ఏదైనా ఒక కోరిక తీరిందనుకోండి హృదయంలో పట్టరాని ఆనందము పట్టలేనంత ఆనందం నువ్వు అలా ఉన్నట్లయితే కొద్దిసేపట్లోనే పట్టలేనంత దుఃఖానికి అవకాశం వచ్చేస్తుంది ఎందుకంటే కామన వెనువెంట దుఃఖము దాగి ఉంటుంది కామనలో దుఃఖం దాగి ఉంటుంది దుఃఖంలో సుఖము దాగి ఉంటుంది ఇదో రహస్యం పరమేశ్వరుడికి రెండు పేర్లు ఉన్నాయి శంకరుడు రుద్రుడు శంకరుడు అంటే మంగళాన్ని చేసేవాడు రుద్రుడు అంటే ఏడిపించేవాడు గోడయతి తీర్థ అంటే ఈశ్వరుడికి మన ఆదయాలు ఏమిటి ఇలాంటి ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఏంటి అంటే ఎవరైతే కష్టంతో దుఃఖపడుతూ ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన శంకరుడుగా నిలబడి ఉంటాడు వాళ్ళకి సుఖాన్ని ఇవ్వబోతున్నాడు ఎవరైతే మహానందంతో ఆనందం పట్టదాలకు పార్టీ చేసేసుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన రుద్ర రూపంలో నిలబడి ఉంటాడు కాదు ఈ going to put water on there చేస్తాం ఎందుకంటే సుఖము వెంట దుఃఖము దుఃఖము వెంట సుఖము ఉంటుంది ఆ విధంగా కర్మఫలాలను పంచిపెడుతూ ఆయన శంకరుడై రుద్రుడై ఉంటాడు సో దీన్ని బట్టి మనకి మనమేం చేయాలి ఇప్పుడు మనం శంకరుడిని ప్రేమించి రుద్రుడిని ద్వేషిస్తారంటే ఆయన he won't wait for your permission or for your for your love etcetera he will do his job so what we're suppose to do నీవు సముద్రము వలె ఉండము సముద్రం వర్షాలు కురుస్తూ నదులు నిండా నీరు తీసుకొస్తున్నప్పుడు కృంగిపోదు ఎండాకాలంలో కృంగిపోదు అదే మన ఊరు చెరువు ఉందనుకోండి అదే వేసంగా అది మన ఇక్కడ సైనికపూరి చెరువు ఒకటి ఉంది ఆ చెరువు ఎలా ఉంటుంది వర్షాకాలంలో దాన్ని పక్క బుడమ చెరువు బుడమేరణ ఉంటుంది విజయవాడ దగ్గర వర్షాకాలం వస్తే చుట్టుపక్కల గ్రామాల నుంచి ముంచేస్తుంది వేసంకాలం వస్తే ఎక్కడన్నా బుడమే ఎక్కడో చూద్దామంటే కనపడుతుంది ఇది బుడమేరు అని చూపించడానికి ఉండదు అక్కడ నీరు చుక్క ఉండకపోతే ఏం చూపిస్తారు ఏరు సో మన హృదయాలు అలా ఉండకూడదు మానవుల హృదయాలు సుఖం వస్తే పట్టలేదు దుఃఖం వస్తే కృంగిపోతూ ఉంటారు too much emotional upheavals అంటారు we should not allow that to happen we should take emotions into our control and slowly and steadily develop a sea like motion like attitude towards life's ups and downs balance of mind తెచ్చుకోవాలి ఈ సత్యాన్ని నేను సముద్రాన్ని చూచి నేర్చుకున్నాను నేను తుమ్మెదను చూసి సత్యాన్ని తెలుసుకున్నాను అనుభ్యష్ట మహభ్యశ్చ శాస్త్రేభ్య కుశలో నర సర్వత సారమాద్యాత్ పుష్పేభ్య ఇవష పద తుమ్మెద ఏం చేస్తుందంటే ఓ పుష్పం మీద వాడుతుంది ఓ పుష్పాన్ని చూస్తుంది చూసి వాడుతుంది అక్కడ తేనె లభించిందా తీసుకుంటుంది లభించలేదా పక్కన అంతేగాని తేనె లభించలేదు ఈ పుష్పం మీద దీన్ని నేను చింపేస్తాను నలిపేస్తాను అని అలాగేం చేయదు లభిస్తే తీసుకుంటుంది లభించకపోతే పోతుంది ఎక్కువ లభిస్తే ఉన్న సమృద్ధిగా ఉందనుకోండి తనకు కావాల్సింది తీసుకుంటుంది తక్కువే లభించిందనుకోండి తక్కువే తీసుకుంటుంది అంతేగాని ఇక్కడ తక్కువ లభించింది అని తిరుగుతో కూర్చోండి ఇంకో పక్క పుష్పాలకు వెళ్ళిపోతుంది అలాగే మానవుడు కూడా జ్ఞానం విషయంలో ఎప్పుడు అలాగా కళ్ళు తెరుచుకుని ఎలర్ట్ గా ఉండాలి ఎక్కడ మనకి యోగ్యమైన జ్ఞానము లభిస్తే అది మనం స్వీకరిస్తూ ఉండాలి గుణగ్రాహిత్వం ఎలాగైతే తుమ్మిద కేవలము తేనెనే వెతుకుతుంది తేనెనే తీసుకుంటుందో అలాగే మనం మహాత్ములు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళలో ఉండే మంచిని మనం తీసుకుంటాము వాళ్ళలో ఉండే చెడు కేసు మనం చూడడం కూడా చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు చెడు వాళ్ళని వాళ్ళని జడ్జి చేసి వాళ్ళతోటి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ప్రవర్తించడం కానీ అనవసరము వాళ్ళు చెప్పేదాంట్లో ఏదైనా యోగ్యమైన పాయింట్ ఉంటే తీసుకుంటాం ఒకవేళ వాళ్ళు చెప్పేదంటే సారమేం లేదు యోగ్యంగా లేదనుకోండి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కూర్చోము కింద అలా చేయదు కింద చూసుకుంటుంది ఏం ఉందో లేదో ఏం లేకపోయింది అనుకోండి గుడ్ బై చెప్పేస్తాం అలాగే ఇంకా మేము ఏదో ఒక చోటకు వెళ్ళామండి ఇంకా ఆ సంప్రదాయం ఈ సంప్రదాయం ఇలాంటి పిచ్చి పెట్టుకునే ఇంకా అదేనండి ఇంకేమీ లేదండి ఇంక మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తే వాళ్ళ కోపం వస్తుందండి లేకపోతే దేవుడు ఏమనుకుంటాడో ఏమీ ఎవరు ఏమనుకోరు ఫైనల్ గా మీ ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు దేవుడికి అలాగంటే ఆయన is not speaking into so many cults so ఈ కల్ట్ నుంచి ఆ కల్ట్కి కల్ట్ అంటే ఈ should not become a boundary for your growth cult cult becomes a boundary for the growth the fellow gets caught up in it and he's a prisoner of a cult మనం షుడ్ నాట్ తొమ్మిది ఎప్పుడు అలా చేయదు అక్కడ దాంట్లో మంచి పాయింట్ ఉంది take it and of it we don't what labelled by this or that we're ఆత్మస్వరూప మన స్వరూపం మన జీవితం మనం జీవించాలని మన బాగోగులు మనం చూసుకోవాలి ఎవడో కల్ట్ వ్యక్తి ఒకటి ఉంటాడు ఒక పెద్ద ఆయన ఆయన ఉంటాడు ఆయన స్టాంప్ ఒకటి వేసి మూడు అవార్డు అంటాడు who is he to do that I belong to nobody even గురువు కూడా జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి గురువు నువ్వు నా శిష్యుడివి అని ఎప్పుడూ అండవు he never says that. He is so open. He doesn't consider you as his appendage. He doesn't want you to be his appendage. And he is nobody's appendage. Guru ke namaskaram jastam, pooch jastam, varmish we are not appendages to the Guru. We are there. I mean, anybody for that matter. So, our attitude, personality, cult, cult attitude. You need not add the word personality. Cult. Cult attitude is a very unfortunate attitude. All social scientists అందరూ కూడా you have point it out don't be a cult person don't belong to any cult you are not ఆత్మ don't belong to cult and you are the ఆత్మ అన్ని కల్ట్స్ ని ప్రకాశింపజేసి ఆత్మ చైతన్యమే don't be prisoner of an institution people make institutions become they prisoners one should not do that so ప్రతి చోట కూడా గుణాన్ని తీసుకోవటము గుణం ఉంటే విధులు పెట్టాం గుణం లేకపోతే పట్టుకుందరు ఎలా ఆడము ఇది తొమ్మిద లక్షణం తొమ్మిద దీనిని ఇవ్వగలదు లేని చో లేని చోట నిలబడదు వీలైతే షట్పద వీలైతే అది it has that six receptacles షట్పద సిక్స్ రిసెప్టకిల్స్ ఉన్నాయి దానికి ఏమో I don't know the zoology part I not sure entomology అని అంటారు I I not sure of that maybe it has that six receptacles so what I mean to say is be alert the fellow is he offering something meaningful to me don't leave it away పనుందండి అక్కడ ఏదో వెళ్ళాలండి ఇక్కడ ఏదో వెళ్ళాలండి డోంట్ డూ దట్ మిస్టేక్ పని ఉంటే ఆ పని ఎప్పుడైనా చేసుకోవచ్చు మళ్ళీ if you want that kind of knowledge you one get it ఇప్పుడు స్వామికి హైదరాబాద్ వచ్చే రెండు రోజులు ప్రసంగాలు ఇచ్చారనుకోండి అబ్బో అప్పుడు ఏదో పని ఉండిపోయిందండి ఓకే పని ఉండిపోయిందండి మళ్ళీ వచ్చినప్పుడు వింటామండి మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామండి మళ్ళీ ఆయన ఎప్పుడు వచ్చారో ఏమో ఆయన హైదరాబాద్ మళ్ళీ రమ్మని ఎప్పటి నుంచో కోరుతున్నారు ఖాళీ ఉండదు ఇలాంటి హైదరాబాద్ లో ఇంకో యాభై వెయిటింగ్ లో ఉన్నాయి సో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి be like a bee and don't lose it and don't fall into the traps of curse ఇది తొమ్మిది నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠము తర్వాత తేనెటీగ నుంచి నేను నేర్చుకున్నాను తేనెటీగ సో స్వప్నదేయం నోపభోగ్యం చ లుబ్ధైర్య దుఃఖ సంచితం భుంపే తదపి తచ్చాన్యో మధుహేవ మధు తేనెటే ఏం చేస్తుందంటే తేనెని సంపాదిస్తుంది సంపాదించి ఓ పెట్టెలో పెట్టి లాంటిది ఒక పట్టు ఒక పట్టులో పెట్టి దాచిపెట్టింది అది తినడం ఇంకో హండ్రెడ్ తినడం గడ్డివాము దగ్గర కుక్క కాపలా ఉందని ఏదో సామెత అంటారు it's useful very interesting example ఎందుకంటే కుక్క గడ్డి తెందో ఆవు గడ్డి తింటుంది ఆ గడ్డి చూడగానే పాపం ఆవు మహానందంతో అడుగు ముందు వేయబోయేటికి ఇది మురిగేసి ఆ ఆవుని కంగారు పెట్టేసి అక్కడ నుంచి ఆవు సాధు తింటూ ఈ కుక్క మురుగు తట్టుకోలేక అక్కడికి లేచడం ఆ గడ్డి వామలా భద్రంగా ఉంది don't be like that so తేనె సంపాదించి పట్టులో పెడితే వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఎవడు మధుహ తేనె పట్టి వాడు ఒకడు ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే నెల రోజులు వాడు తన గూడెల్లో చక్కగా విశ్రాంతిగా మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు చూశాడు అక్కడ పట్టు పెడుతున్నాయి అని గమనించాడు మైండ్ లో కార్నర్లో నోట్ చేసుకున్నాడు ఓహో ఇక్కడ మొదలైతే ఆ పట్టు సరే కానీ అని వెళ్ళిపోతాడు నెల రోజుల తర్వాత వస్తాడు ఓ పెద్ద గెరకర్రకి గుడ్డ ఒకటి కట్టి ఆ గుడ్డకి నిప్పు పెట్టి పట్టుకొస్తాడు పట్టుకొచ్చి ఆ పట్టు చుట్టూ ఇలా తిప్పుతాడు ఆ పొగకి తట్టుకోలేక ఈ తొమ్మిది తేనెటీగలన్నీ పెరుగుతాయి అప్పుడు జాగ్రత్తగా ఆ మంట అర్పేసి దానికి ఒక కుక్క గట్ట పట్టు కిందకు లాక్కుంటాడు ఇంటికి పట్టుకెళ్లి సంచిలో వేసుకుని జాగ్రత్తగా మిగిలిన చచ్చిపోయిన పురుగులు ఉంటాయి చూడండి వాటిని అన్నింటినీ చెంచేతో దాంట్లో తీసేవత కాల్సి క్లీన్ చేసేసుకుని ఆ మొత్తం తేనె అంతా కూడా సీసాలు పోసుకుంటాడు కోసం రోజు చెంచా మొత్తం వేసుకుంటాం don't do that kind of mistake so నీ దగ్గర ఉన్న ధనాన్ని అలాగే తీగల్లాగా దాచిపెట్టుకుంటున్నా అయితే రెండు పళ్ళు ఉన్నాయనుకోండి ఈ పళ్ళు ఇప్పుడు తినేసి ఈ పళ్ళు రాత్రి చేపెట్టుకుంటాను మిస్టేక్ రెండు పళ్ళు ఉన్నాయి కదా ఈ పళ్ళు ఇప్పుడు తినేసి ఈ పళ్ళు వినిపిస్తాను అయిపోయింది మరి రాత్రి మా పోయిన రాత్రి కూడా రాత్రి ఇంకో రెండు పళ్ళు వస్తాయి రాత్రి మరో రెండు పళ్ళు వస్తాయి తేని నెయ్యి ఇలా అలా మూసిపెట్టారనుకోండి వాసన వస్తుంది నెయ్యిని అలా మూసిపెట్టకూడదు నెయ్యి మీరు ఎదురు వాళ్ళకి ఇచ్చేస్తున్నారనుకోండి చేతిలో పడ్డ నెయ్యి అలా కొత్త వాళ్ళకి ఇచ్చేస్తున్నారనుకోండి ఇంకా కొత్త నెయ్యి వచ్చేస్తూ ఉంటుంది కొత్త నెయ్యి వస్తుందని కాబట్టి మూత వేసి పెడితే వాసన వస్తుంది ఇప్పుడు కూర చేసుకుని మూత వేసి ఏం పెడతారు ఎదురు వాళ్ళకి ఇచ్చేసిస్తే మనం రాత్రి ఇంకో కూర వండుకోవచ్చు అయితే రేపు పొద్దున ఇంకో కూర వస్తుంది కొంతమంది ఏం చేస్తారు ఈ కూర మూతేసి పెడతారు మొన్నటి పొద్దున రే కూర వాసన వచ్చిందరా అని బాధపడతారు నిన్న అసలు వాసన వచ్చిందో ఎందుకంటే నిన్న రాత్రి మాధుకరం కూడా ఎవడో వచ్చా మా భిక్షం ఉన్నప్పుడు వాట్ ఇవ్వదు డూయింగ్ గివెన్ కాబట్టి ఆ తేనెటీగల్లాగా చేస్తే ఎవరో మరొకడు దోచుకెళ్తాడు ఇదంతా కూడా సో కొంచెం స్వామిజీ అన్నారు బావగారిని పట్టుకెళ్తాడు సో బావగారు అయితే మరో మరిది అమ్మడి will be there waiting in wings వారు ఏం చేస్తారంటే వాడు పడుకుంటారు వారు ఈ will be looking also anyway స్వగ్రామ్య గీతం శృణుయాతిర్వనచరస్వతి శిక్షేత హరిణాద్ బద్ధాన్ మృగయోర్గీతమోహితాత్ దత్తాత్రేయ మహర్షి రోజున అడవిలో నడిచి వెళ్తున్నారు నడిచి ఉంటే దూరం నుంచి ఏదో some sort of rhythmic titillating music అంటారు చూడండి అలాంటి మ్యూజిక్ ఒకటి వెళ్తున్నాం ఏంటంటే అడవిలో మ్యూజిక్ ఏంటి ఇలా ఉంది అందులో ఈ ఇస్మాన్ మ్యూజిక్ ఇలా ఉంది ఏమిటి అని అక్కేసి వెళ్ళాడు ఇంకా అన్నీ కావాలి ఇది అక్కర్లేదు ఇది కావాలని అటు వెళ్ళేప్పటికీ ఆయన చూసి పాపం చాలా దుఃఖపడ్డాడు ఆయన వెళ్ళి ముందే ఆ మ్యూజిక్ ఆకర్షితమై ఓ లేడట్ వచ్చింది వాడు చెట్టు వెనకాల దాగి వాడు ఏం చేశాడంటే ఆ లేడి మీద బాణం వేసి కొట్టేశాడు ఆ లేడిని సంహరించి దాన్ని వృధా చేసి పట్టుకుపోతున్నాడు ఈయన చూశాడు అరే ఆ కి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా అని వేరే ఇన్వెస్టిగేట్ చేస్తే అవును ఆ కి నేనే పాడాను ఆ మ్యూజిక్ నేను ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి అరిథమిక్ మ్యూజిక్ నేనే చేశాను ఆ మ్యూజిక్ విని లేడేమో నాకు దగ్గరికి వస్తే దీన్ని కొట్టేశాను అయినా మరి మ్యూజిక్ చేయకపోతే ఆ మ్యూజిక్ చేయకపోతే లేడీని కొట్టడం చాలా కష్టం బాబాయా అది బాణానికి దొరకదు ఏడి ఎగరడం ప్రారంభించిందంటే అది ఎలా ఎదుగుతుందంటే మనం బాణంతో దాన్ని కొట్టలేము మన బాణం గురి చెప్పేసుకుని దాన్ని మ్యూజిక్ తోటి బంధించేస్తే ఇంకేమీ బాణం వేసేయచ్చు అని వాడు చెప్పాడు వాడు వాడు నేర్చిన విద్య ఏం బోధించాడు అలాగా అనుకున్నారు అప్పుడు ఆయన ముందే వెళ్ళుంటే పాపం దాన్ని రక్షించుండేవారు అది అప్పటికే చేయి దాటిపోయింది కానీ ఒక గుణపాఠం నేర్చుకున్నారు అదేమిటంటే మ్యూజిక్ ఆఫ్ టూ కైండ్స్ ఒకటి రిథమిక్ మ్యూజిక్ రెండవది లయబద్ధమైన మ్యూజిక్ లయ అంటే ఆ నోట్స్ అలా ప్రొలాంగింగ్ నోట్స్ ఉంటాయి బ్రేక్ ఉండదు రిధిమ్ ఉండదు అంచేతనే మీకు కర్ణాటక సంగీతానికి అకంపనమెంట్ గా డ్రమ్ ఉండదు డ్రమ్ ఎప్పుడైనా వాయించడం విన్నారు అక్కడ కర్ణాటక మ్యూజిక్ ఏదో డ్రమ్ ఉండదు మధ్యలో ఏదో ఉంటుంది కానీ డ్రమ్ ఉండదు ఈ డ్రమ్ అన్నది ఇట్స్ రిధిమిక్ ఇన్ఫాక్ట్ ఈ మోడర్న్ మ్యూజిక్ ఈ పాప్ మ్యూజిక్ మొదలైన మ్యూజిక్స్ ఉన్నాయే వాటిల్లో main instrument drum that drum defines the quality of the music అని చెప్పిన డ్రమ్ వాడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాడు మొత్తం రిజిమ్ అంతా కూడా వాడు దాన్ని అక్కడ సెట్ చేస్తాడు ఆ రిజిమ్కి తగ్గట్టుగా మిగతా మ్యూజిక్ అంతా సెట్ అవుతుంది ఆ మ్యూజిక్ తగ్గట్టుగా ఏదో ఒకసారి సాహిత్యం ఉంటుంది సాహిత్యం ఇంచుమించే ఉండదు ఇంచుమించే ఉండదు మీరు ఉదాహరణకి చిక్కు బుక్ రైలే దాంట్లో సాహిత్యం ఏముండదు ఆ చిక్కుబుక్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన ఆ డ్రమ్ నుంచి వచ్చింది డ్రమ్ అలా కొడతాడు ఆ డ్రమ్ కి తగ్గట్టుగా వీడు పద్యం రాయాలి పాట it's rhythmic music rhythm defines everything ఆ రిథిమ్ ఏం చేస్తుందంటే శ్రోత్రేంద్రియం ద్వారా మనస్సుని అది బాగా ఎక్సైట్ చేసిపోయింది అంచేతనే వాడు ఎలా అంటుంటే వీడు ఇలా ఇలా అంటాడు ఇలా ఇలా అంటాడు ఈ యంగ్ పీపుల్ ఉంటారే వాళ్ళు మామూలుగా నడిచి వెళ్ళరు ఇలా ఇలా ఎందుకంటే వాడు ఆల్రెడీ ఓ మ్యూజిక్ వింటున్నాడు చిన్న బటన్ ఒకటి చెవిలో పెట్టుకుని చిన్న టేక్ కాదు ఈ పెట్టుకుని వాడు వినేస్తున్నాడు పూర్వం ఇలాగ ఇలా రింగుల కింద ఉండేది ఇప్పుడు మళ్ళీ బటన్ సిస్టమ్ వచ్చేసింది చిన్న బటన్ ఉంటుంది జైల్లో మీరు ధర కాదు కాపాడదు వాడు ఇలా ఇలా ఉంటున్నాడే ఇక్కడ నేను అనుకుని వీడికి ఆలోచన వాడు ఆ పక్కన చూశాను వాడు ఆ తర్వాత అరగంటప్పుడు నేను వాడినే పరిశీలిస్తూ కూర్చున్నా ఎయిర్పోర్ట్ లో వాడు ఆ తర్వాత దాన్ని తీసి ఆ క్యాసెట్ టికెట్ పెట్టాడు వాడు ఆ తల ఊపి దాన్ని బట్టి ఒక మ్యూజిక్ కి అనుగుణంగా ఊపుతుంది అటువంటి మ్యూజిక్ వినకూడదు అంతకంటా ఏదో పుణ్యపాప ఇష్యూ గాట్ల వల్లా ఈ మ్యూజిక్ ఉండె పుణ్యమా మ్యూజిక్ ఉండె పాపం ఇదో పిచ్చి అలా కాదు పుణ్యపాప అలా అవ్వదు పుణ్యపాప వేయిన అంటే అది రాజాయ పుణ్యపాప ధర్మ ధర్మశ్యూత అధర్మ వాడు పాప మ్యూజిక్ ఉండె అలా కాదు that is not the issue the issue is మోదమ అంతకంటా తమ ధేరమైన ఏదో ఈ మ్యూజిక్ ఉండె అలా మో మ్యూజిక్ ఉండె ధర్మం is process the issue is the development of a personality that is the so నువ్వు రాక్ మ్యూజిక్ వింటుంటే మైండ్ బాగా ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది ఆల్రెడీ మైండ్ ఈజ్ ఎక్సైటెడ్ సంసారంలో మైండ్కి విశ్రాంతి అనేది లేదు మరింత ఎక్సైట్ అయింది ఆ ఎక్సైట్మెంట్కి తోడు ఇంకో excitement it is not good ఈ ఎక్సైట్మెంట్ మర్చిపోవడం కోసం ఆ excitement that is not good మరి మ్యూజిక్ ఎలా ఉండాలి లయబద్ధమైన మ్యూజిక్ ఉండాలి it could be Karnataka music or it could be Hindustani music Meera bhajan నేను అమ్మగారు మీరా భజన్ పాడని నేను వింటున్నాను చాలా మధురంగా ఉంటాయి ఆ మ్యూజిక్ అలాగా డైవ్ పక్షి డైవ్ చేస్తుంది చూడండి అలా డైవ్ చేస్తుంది పక్షి అలా ఇట్స్ డైవింగ్ ఒక బర్డ్ అలాగా ఆ నోట్ అలా డైవ్ చేస్తుంది ఆ నోట్తో పాటు మనస్సు ఏమైపోతుందంటే ఆ నోట్ లయం అయ్యేప్పటికీ మనస్సు కూడా లయం అయిపోతుంది అంచేతనే దానికి లయము అంట ఆ లయం అనే పదం ఉంది ఆ మ్యూజిక్ మ్యూజిక్ టెర్మినాలజీలో Karnataka music Hindustani music it need not be rest only Beethoven మోసే నేను విన్నాను ఇలాంటి మ్యూజిక్స్ తర్వాత నా దగ్గర ఒక స్టూడెంట్ ఒక ఉండేది అమెరికాలో నేను ఎప్పుడో కాపులో చాలా లాంగ్ జర్నీ చేసినప్పుడు స్వామికి మీరు జార్జ్ మ్యూజిక్ వినలేదు సో జార్జ్ అని అంటారు ఇజ్ ఇట్ జార్జ్ సో అతను ఒకతను ఉన్నాడు ఒక Israeli singer great composer uh, so పేరు గుర్తులో మోనిహాన్ వ్యవసాయం సో ఇలాంటి మంచి జార్జ్ ఆర్డర్స్ ఉన్నారు మీరు వినండి నాకు వినిపించారు జార్జ్ మ్యూజిక్ నేను విన్నాను చాలా ముఖ్యంగా ఇట్స్ ఏ లయబద్ధమైన music so it helps in the resolving of the mind మనస్సు అలా లైనైపోతుంది అలాంటి మ్యూజిక్ వింటే మనస్సులో ఉండే ఆందోళనలన్నీ తగ్గుతాయి మనస్సుకి ప్రసన్నత మనస్సు ఎప్పుడు సుఖం వస్తే ఎగిరి గెంతేస్తూ ఉంటుంది దుఃఖం వస్తే తృంగిపోతూ ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ తీసి యోయో ఈ పుట్టుకి కొట్టినట్టుగా మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుంది అది మంచిది కాదు సో ఈ మ్యూజిక్ అన్నది it should help you to relax relaxing గా ఉండాలి మ్యూజిక్ అలాంటి మ్యూజిక్ వినాలి కానీ ఈ రిదిమ్ మ్యూజిక్ విని ఆ హరిణము మనిషి ఆ ఇంద్రియముల బారిని పడి అనారోగ్యాన్ని తెచ్చుకోకూడదు పింగళ గీత పింగళానామవేశ్యాసీత్ విదేహ నగరే పురా తస్యామే శిక్షితం కించిత్ నిబోధ రూపనందన ఓ మహారాజా ఎదు మహారాజా విదేహ నగరంలో పింగళ అనే వేశ్య అని వేశ్య ఉందని మీకు ఎలా తెలిసినది ఎలా తెలియడమేటా నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి పాఠాలు చదివచ్చాను తస్యామే శిక్షితం కించిత్ ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఏం తప్పే ఉంది వేశ్య అయితే మటుకు సో ఆ విదేహ నగరంలో ఉండేది విదేహ నగరం అంటే జనక మహారాజు యొక్క నగరం జనకుడు జ్ఞాని మహాజ్ఞాని కదా ఆ నగరం పేరు కూడా ఎలా ఉందో చూడండి దేహాభిమానం లేదు అసలు ఎవరన్నారంటే జనకుల మహారాజు నగరంలో దేహాభిమానం ఎవరికి లేదు అలా అందరూ అక్కడ ఉండి వాళ్ళందరూ కూడా జ్ఞానం ఎవరో కొద్ది మందిని మినహాయించి అని కూడా ఒక మాట ఉన్నది అలా అంటుంది పింగళ అలా పోతుంది ఆవిడ సో ఆ పింగళ అనే వేష్యం ఉన్నది సా స్వైరణ్యే కదాకాంతం సంకేత ఉపనేష్యతి అభూత్కాలే బహిర్ద్వారి బిభ్రతి రూపముత్తమం సో ఎప్పుడు కూడా మనం ప్రతిదీ పుణ్య పాప అనే జడ్జిమెంటల్ యాటిట్యూడ్ తో చూడకూడదు అలా ఎదురు ఎదురవాళ్ళని జడ్జి చేయడం చాలా తేలిక తనని తాను జడ్జి చేసుకోవాలి మేరీ మ్యాగ్డలీన్ అనేటువంటి ఆవిడ ఆవిడ ఈ ఫిలిస్తైన్ అందరూ ఇది బైబిల్లో కదా ఈ ఫిలిస్తైన్ అందరూ కూడా మేరీ మ్యాగ్డలీన్ అనే ఆవిడ ఈవిడ పాపాత్మురాలు షీజెస్ త్రో స్టోన్ సెక్టర్ అంటే ఇప్పుడు క్రైస్ట్ జీసస్ ద క్రైస్ట్ ఏమంటాడంటే ఎవరైతే పాపం చేయలేదో వాడు మొదటి రాయి వేయండి అంటే ఆ ఫిలిస్తైన్స్ సందరూ కూడా దే వాక్ అవే అని నేను ఎక్కడో బైబుల్లో చదివాను సో అప్పుడు మేరీ మ్యాక్డమైన్ అనే ఆమె she a great disciple of Christ so ఇప్పుడు కూడా ఎదరవాళ్ళని అలా జడ్జి చేయకూడదు పుణ్యాత్మురాలు పాప పుణ్యులు పుణ్యం పాపం పురుషులు కానీ స్త్రీ కానీ అలాంటి జడ్జి చేసే యాటిట్యూడ్ చాలా తప్పదు అలా ఎన్నడూ సరికాదు ఒకసారి స్వామి వివేకానంద మద్రాసు వెళ్ళారు క్షేత్రి మహారాజ్ అనే ఒక ఆయన అతిథిగా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ మహారాజు దగ్గర నృత్యం చేసి ఒక నృత్యాంగన ఒక పూర్వకాలంలో నృత్యాంగన అంటే సోషల్ స్టేటస్ తక్కువగా ఉంది సొసైటీలో వాల్యూస్ ఒకప్పుడు రకంగా ఉంటాయి ఓ శతాబ్దంలో ఒక రకంగా ఉంటాయి ఇంకొకటి మరో రకంగా ఉంటాయి ఈ రోజున నృత్యాంగన అంటే it is very exalted position నృత్యాంగన వెరాజ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నృత్యాంగన వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫీరియర్ అప్పుడు ఎవరు నృత్యం నేర్చుకునేవారు కాదు ఎందుకంటే అదేదో దోషం అన్న ఒక దురభిప్రాయంలో ఉండేవారు ఈనాడు నృత్యం మీద అభిప్రాయం మారింది ఫస్ట్ ఒక ఆవిడ నాట్యం నాట్యగత్తే స్వామీజీ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి స్వామీజీ మీరు దయచేసి మా నాట్యం ఉంది సాయంకాలం మీరు దయచేసి దాన్ని రండి అని అని ఆహ్వానించారు ఆహ్వానిస్తే స్వామీజీ చెప్పారు నేను సాధువులం మాకు ఈ డ్యాన్స్లో ఎందుకమ్మా నేను రాను వెళ్తా అని అని నిరాదరణ భావంతో భ్రమణం చేస్తాను భ్రమణం చేస్తే ఆమె ఏం చేస్తుంది నాట్యం చేస్తుంది ఆవిడ షీ లో క్యాన్సల్ అవుతా because she has to live and king మాట ఇచ్చింది కదా కింగ్ ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రామ్ అది సో స్వామీజీ తన కుటీలో తన ఆయన ఒక మేడ మీద ఏదో ఒకటి ఇచ్చారు ఆయన దగ్గర ఆయన కుర్చీలో పుస్తకం తీసుకుంటుంటే అక్కడ నాట్యం ఆరంభం ఆ లయ ఆ సంగీతం అలా కూర్చో వస్తుంది ఆయన దగ్గర ఆయన ఏమైనా ఆ మాట ఏమిటంటే ఓ మహాత్మా నీవు నా నాట్యాన్ని దర్శించి నన్ను ఆశీ ఓ ఈశ్వర నీవు నా నాట్యాన్ని దర్శించి నన్ను ఆశీర్వదించి నన్ను కృతార్థులను చేస్తానని నేను ఆశిస్తున్నాను కానీ బహుశా నా నాట్యాన్ని నేను దర్శించలేమో నువ్వు నన్ను ఆశీర్వదించలేమో నేను అపవిత్రురాలనేమో అని ఈ రకమైన భావజాలాన్ని వ్యక్తం చేసేటువంటి ఒక పద్యం ఒకటి అందుకుంటున్నాడు అందుకని అది డ్యాన్స్ చేస్తూ అది వినపడుతుంది అయ్యే ఎవరి పదం చేశాను అని వెంటనే మేడం తిరిగేసి వెళ్ళిపోయి సభలో మహారాజు కంగారు పడతారు మహారాజు కంగారు పడిన డిస్టర్బ్ చేయడం వెళ్ళి తన స్థానంలో ఓ సీట్లో దాటుకుంటుంది ఆ నాట్యం అంతా తిలకించి ఆయన తర్వాత ఆయన పలకరించి ఆవిడికి ఆవిడ తానే ఒక బహుమానాన్ని ఒక పూలమాలలో ఆవిడ చేతికి అందజేసి సో ఆశీర్వదించి వస్తారు అప్పుడు అంటారమ్మా నేను ఈ నాట్యాన్ని తక్కువగా అంచనా వేశాను I try to judge it ఈ నాట్యాలు మనకి ఎందుకు జడ్జి చేసే ప్రయత్నం చేశాను it was a on my part ఈ నాట్యం ద్వారా గొప్పది అని ఆమెని ఆశీర్వదించి వస్తారు దాని society considerate a dancer inferior ఆ టైంలో ఆ రోజు వివేకానంద స్వామి రోజులంటే మీరు ఈ కెనాట్ ఆ రోజుల్లో ఆయన వెళ్ళి స్వయంగా తాను నాట్యం చేసి ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు సన్యాసం నాట్యానికి వచ్చాడు అని అనుకుంటారు స్పైట్ ఆఫ్ దాట్ ఆయన వెళ్ళి నాట్యాన్ని చూసి ఆవిడని ఆశీర్వదించేస్తారు సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఎవరిని కూడా మనం జడ్జి చేయకూడదు జడ్జి చేసే దృష్టికోణం తప్పు నిజంగా దత్తాత్రేయ మహర్షి ఆయన ఎక్కడికైనా వెళ్తాడు స్లంలోకి వెళ్తాడు మహారాజు యొక్క ప్యాలెస్ లోకి వెళ్తాడు ఎదు మహారాజు రమ్మంటే అటు వెళ్ళాడు ఈ పింగళ ఉన్న చోటికి వెళ్ళాడు ఎక్కడికైనా వెళ్తాడు వెళ్ళడమే కాదు చూస్తాడు కనబడింది చూస్తాడు తొంగి చూడండి గోడ చూడటం అలా చూడటం తొంగి చూడటం అన్ని చూస్తున్నాడని ఇలా తొంగి చూస్తాడు అనుకున్నారు ఆయన కంటికి ముందు కనబడ్డది చూస్తాడు చూసిన దాంట్లో గుణాన్ని పట్టుకుంటాడు దేన్ని వదిలిపెట్టడు సో నేను ఆ పుంగల దగ్గరికి వెళ్ళానయా వెళ్ళి నేను మంచి గుణాన్ని ఒకదాన్ని మంచి పాఠం